ప్రయోగ అవ్యయం అసంసాధనంత మానవేహి నమాం కర్మాణ ఏతాంతు కర్మణం కర్తారం అర్థుల ఏతాంతు కర్మణం మన్యతే పరమాత్మకర్తైవాహం ఇప్పుడు ఏవో కొన్ని కర్మలు దేవుడు చేసినాడు కర్మణం కర్తారం మాం నమ్మేసే దేవుడు కర్మలు చేస్తున్నాడు అని మనం తలపేస్తూ ఉంటాం భావన చేస్తూ ఉంటాం సో ఏదే కర్మలనైతే నేను చెప్పే చెప్పే నేను నేను భావిస్తూ ఉన్నావో ఆ కర్మలను యథార్థంగా నేను చేయలేదు పరమాత్మత నేను చేయలేదు యథా అకర్తైవ అహం పరమార్థంగా నేను చేయలేదు అని అనుకుంటాను ఇది తమ జాగ్రత్తగా గమనించదగ్గ విషయం ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి జడ్జి ఉరిశిక్ష విధిస్తారు ఉరిశిక్ష విధిస్తే ఆయన వేసిన ఆర్థిక ప్రకారమే వీళ్ళు ఉరితీయబడతారు కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అంతం చేయుట అనే క్రియకి ఆయన కర్తవు కదా వ్యక్తి కర్తవు కదా అవుతుంది తర్వాత ఈ హ్యాంగ్ మ్యాన్ వీరి మెడకి ఆ ఉది తీసి అడుగు నుంచి ఆ పేద ఏదో ఉంటుంది ఆ కాళ్ళకి సపోర్ట్ ప్లేన్ ఏదో ఉంటుంది అది తీసేస్తుంది మెడకి ఉండబెట్టి నడికలు దిగించి లేవని నొక్కితే అది పక్కన జరుగుతుంది ఇలా దాంట్లో పడతారు నడ దిగితే తీసుకుంటారు మనిషిని కలిపిన కర్తృత్వం హ్యాంగ్ మ్యాన్ ఉంటుందా ఏమన్నా కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాదు క్రియలో ఉన్నంత మాత్రం కష్ట కానక్కర్లా మనం ఏమనుకుంటామంటే క్రియ ఉంటే కష్టం ఉంది తీరాలి అని అనుకుంటాం క్రియ ఉన్నంత మాత్రాన కష్ట కానక్కర్లా తర్వాత కొంచెం దీని మీద మీమాంస రాష్ట్రీయులు ఏమన్నారంటే కష్టం ఉంది క్రియ తర్వాత వేదాంత వ్యవహారం అంటే మీరు శబ్దార్థంగా విషయం క్రియ ముందు కర్త తర్వాత క్రియ ఉంటుంది కర్త తర్వాత వస్తారు అజ్ఞానం లేక వస్తుంది అజ్ఞానం లేదా జ్ఞానం ఉందనుకోండి కర్త ఉంది కాబట్టి క్రియ ముందు ఇప్పుడు మీరు చూడండి చూపు ముందా చూసేవాడు ముందా చూపు ముందు మీరు అలా కళ్ళు తెరవగానే చూపు అయిపోతుంది దర్శనం అయిపోతుంది దర్శనం అయిన తర్వాత ఆ దర్శనం నేనే దర్శిస్తున్నాను అని అనుకోవడానికి మీరు అలవాటు పొందుతారు కనుక నేను ద్రష్టాను నేను చూస్తున్నాను అని నేనంటే అహంకారం ఇదో ఆ ఇదో నేను చూస్తున్నాను ఇది కాబట్టి ఇప్పుడు ముందు చూపు తర్వాత ద్రష్ట చూసేవాడు ఆ క్లీన్ చేసేవాడు సో అది మనం మర్చిపోకూడదు ఇప్పుడు నేను గాలి తీరుస్తున్నాను అని మీరు అంటారు ఇప్పుడు దారి తీరుస్తున్నారా మీరు అసలు గాలి గురించి మీరు ఎవరు గాలి తీరుస్తున్నది ఎవరైనా తెలిసి ఆమె అడిగే వరకు మీరు నేను దారి తీరుస్తున్నాననే దృష్టి లేదు కదా ఆ సంస్కారమే లేదు కానీ గాలి తీరుస్తున్నది ఎవరో అడిగితే నేను గాలి తీరుస్తున్నాను అని చెప్తాను కాబట్టి నేను గ్యారంటీ ఇస్తున్నాను అన్నది తప్పదనే ఎందుకంటే గాలి తీసుకోవడం అనే క్రియ జరుగుతూ ఉంటుంది దానికి వీడు తప్ప కాదు ఈ అహంకారము తప్ప కాదు ఎత్తేందమ్మా పూర్తిగా విషయం నేను అలా వేస్తే మళ్ళీ వస్తుంది Thank you. కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే క్రియ నిన్న చోటల్లా కష్టం ఉంటాడని మీరు అనుకోరు ఇప్పుడు దీనిలో దృష్టాంతం చెప్తాను ఆవు పాలు ఇచ్చిందనుకో పాలు మీద పుణ్యత ఆ పుణ్యకంలో కష్ట ఎవరు ఆవు కర్త వస్తున్నారు ఆవు పుణ్యం కాదు ఆవు కష్టం ఏమంటే ఆవు పాలు పిచ్చితోటే తల్లింది అనుకో వీళ్ళు తనకుండా కాలుకి బంధం లేదు అది గమనం వేసేలోపు మీకు దండింది అనుకోండి అంటే వీడేమో హాస్పిటల్లో జాతరలో ఉండదు మూడు రోజులు లేదా కట్టుబడుతుంది ఏదో ఇబ్బంది ఏమిటి ఎవరికి గాయం అన్నదేంటంటే ఆవు కన్నింది ఈ సంగీతాన్ని స్త్రీ అయితే ఖాయంగా ఉంది ఇది గాయం వల్ల తెలుస్తున్నాం కానీ దానికి ఆవు కర్త కాదు అయితే ఆవుకి హిందీ లోపాలు కాదు అయితే మీరు అనొచ్చు మనిషి చేస్తే పుణ్య లోపాలు వస్తాయి రావాలి మీరు కర్తగా ఉండి చేస్తే వస్తాయి సపోజ్ మీరు కర్తగా లేకుండా చేసేది అనుకోండి దీంట్లో దీనికోసం వేదాంతము గీత అక్కర్లేదు ఈవెన్ జీవి స్టూడెంట్స్ కూడా లేదు జీవి స్టూడెంట్స్ అంటే సోమ్యాంబులిజం వాడు నిద్రపోతో వెళ్ళి క్రియ చేసినట్టుగా కనుక ప్రూవ్ అయినట్లయితే ఆ క్రియకి ఫలితం వారికి శిక్ష విధించారు వాడు ఒకరు నిద్రపోతూ నన్ను నిద్రలో నడిచి అలవాటు వాడు నిద్రలో వెళ్ళి నడిచేసి వెళ్ళిపోయి ఎవరో వచ్చేస్తారు వచ్చి మళ్ళీ కొడుకుని డాక్టర్ ప్రూవ్ చేశారు ఏమైనా వీడు నిద్రలో చెప్పేది తనంతా కూడా ప్రూవ్ చేశారు ప్రూవ్ చేస్తే దాన్ని నీటిగా చేశారు వాడికి చెప్తున్నారు కాబట్టి కష్ట కాదని కాబట్టి క్రియ ఉన్న చోటల్లా కష్టం ఉంటాడని మీరు అనుకోండి సో ఇక్కడ మనం ఏమనుకుంటా ఉంటే భగవంతుడు ఈ ధర్మాలను చేశాడు అని మనం మంచిది మనం అనుకోవడంలో మనకు ఉపకారం ఉంది ఏంటంటే అట్లీస్ట్ ఆ ఇష్యూస్ లోనైనా అహంకారం మనం తక్కువగా పెట్టుకుని నేను చేయలేదు ఈశ్వరుడు చేశాడు అంటే దానివల్ల కొంత భక్తికి అది ఉపయోగం సూర్యుడే ఎవరు సృష్టించాడు భగవంతుడు సృష్టించాడు ఈ జగత్తుని ఎవరు సృష్టించాడు భగవంతుడు సృష్టించాడు అలా చెప్తూ ఉండటం వల్ల మనకి జగత్తుకి ఒక మూలమైన కారణం వస్తుందని అది పరమేశ్వరుడు దానిని భక్తి చేయాలని ఈ జగత్తు గల విరక్తిని కలిగి ఉండాలని ఒక సంస్కారం ఒక దారిలో మీరు అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంది కానీ పరమార్థంగా చూసినట్లయితే భగవంతుడు ఏమంటున్నాడంటే నా ఎందు కర్తృత్వం లేదు పరమార్థక తేషాం అసత్తైవ అహం పరమార్థంగా ఈ జగత్తుకి నేను కర్తను కానే కాను యత విద్యాలంటే నమాం తాని నమాం కర్మాన్ని లింపంచి నమే కర్మ ఫలే అని ఉన్నాయి కర్మలు ఉన్నాయి యాక్షన్స్ క్రియలు అంటే క్రియలు అని అర్థం ఉన్న ఉన్నమాట వాస్తవం కానీ ఈ క్రియలు నన్ను లేపము చేయదు లేపం చేయాలంటే అప్పుకోవు నాకు తగులుకోనదు లింపంది అంటే ఒక క్రియ ఉంది అంటే ఆ క్రియ మనల్ని మనల్ని తగులుకుంటుంది తగులుకోవడం అంటే గర్భిస్తుంది అది ఎలా గర్భిస్తుంది అంటే కర్తృత్వ కర్తృత్వ రూపంగా గర్భిస్తుంది అసలు నిజానికి ఈ క్రియ అనే టాపిక్ లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఎన్ని క్రియలైతే మనం చెప్తూ ఉంటామో ఈ క్రియలన్నిటికీ మూలంలో మైండ్ ఉంటుంది బుద్ధి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించకుండా క్రియ బాహ్యంలో మనకి కనబడుతుంది కనుక బాహ్యంలో ఉత్పత్తి అవుతుంది కనుక క్రియ పుట్టిందంటే ఎక్కడ పుట్టింది బాహ్యంలో పుడుతుంది బాహ్యేంద్రియముల ద్వారా పుడుతుంది కాబట్టి క్రియ బాహ్యము నుండే ఉన్నది అని మనం అనుకుంటే అంత పొరపాటు వేదాన్ని కావట్లేదు మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రియ మనస్సులో పుడుతుంది మైండ్లో బుద్ధి పుడుతుంది అని తెలుసుకోవాలి కాబట్టి క్రియలో గుణం ఉంటే ఆ గుణం ఎక్కడిది బుద్ధి ఉందని గుణం ఆ తలుపు వేస్తే ఎండ వస్తుందని ఆపేసింది వేసవికాలం కదా బాగా ఎండ వస్తుంది మీకు కూడా సుఖంగా ఉంటుంది తలసి అది అలా అవుద్దమ్మా అలా అవుతుంది వాళ్ళని సీఎం ఉంటే వస్తూ ఉంటారు పర్వాలేదు క్రియ బుద్ధి ఎందుకు మనం ఆ సత్యాన్ని గుర్తించాలి క్రియ బాహ్యమునందు పుట్టేస్తూ ఉంటుంది బాహ్యంలోనే దానికి దాని మూలం బాహ్యంలోనే ఉందనుకోకూడదు క్రియ బుద్ధి ఎందు ఉదయిస్తుంది అంతేకానే మీరు మౌలికమైన పరివర్తనం తీసుకురావాలంటే మీరు బాహ్యమునందు ఉండే క్రియలో మార్పు తీసుకురావడం ద్వారా మౌలికమైన పరివర్తనం రాదు ఆ క్రియ ఏ లోకస్లో అంటే ఏ బుద్ధిలో ఉంటుందో ఆ బుద్ధిలో మార్పు తీసుకురావడం ద్వారా మీరు యథార్థమైన మార్పు వస్తుంది క్రియ యొక్క మూలంలో మార్పు తీసుకురావాలి కానీ బాహ్యంలో మార్పు తీసుకురావటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు దేవుని మీరు పూజలతో పూజిస్తున్నారు ఏదో పూజలతో పూజిస్తూ ఉంటారు విజయ పూజనే క్రియ తీసుకోండి లౌకిక క్రియలు కూడా తీసుకు చెప్పచ్చు పూజ అనే క్రియను మీరు దృష్టాంతంగా తీసుకుని కూడా మనం చెప్పచ్చు సో ఏదో ఒక పూజ చేస్తూ ఉంటాడు ఆ పూజ ఎలా చేస్తూ ఉంటాడు ఏదో పుష్పాలతో చేస్తూ చేస్తూ ఉంటే వీడు ఏం చేస్తాడు ఈ పుష్పాలను మారుస్తాడు అంతకు ముందు ఉన్నటువంటి పువ్వులు మార్చి బంగారు పువ్వులతో పూర్తిస్తాడు అంతకుముందు మామూలుగా చెట్లు పుట్టిన పువ్వులు తీసుకొచ్చి పూర్తిస్తున్నాడు ఇప్పుడు కంసాల దగ్గరికి వెళ్ళి బంగారంతో పుష్పాలు చేయించి వారితో పూర్తిస్తాడు అలా చేస్తూ ఉంటారు లేకపోతే పువ్వుల స్థానంలో ఐదు రూపాయల కాఫీ పెట్టి కూర్చొని ఇలాంటి ఏవో చేస్తూ ఉంటారు ఈ విధంగా బాహ్యములను మార్పు తీసుకొస్తారు తీసుకురావటం వల్ల ఆ మనిషి యొక్క స్వరూప స్వభావంలో మార్పు ఏమైనా వస్తుందా కాదు వాడి స్వభావంలో నేను కర్తను నేను భోక్తను అనే అజ్ఞానంలో వాడు ఉన్నాడు అనుకోండి బాహ్యమునందరూ తెలియని మార్చడం వల్ల కర్తృత్వ భోక్తృత్వాల్లో మార్పు వస్తుందా ఇలా ముందుకు వచ్చేస్తాడు అంటే కుర్చీ కావాలన్నట్లయితే ఆ రెండు కుర్చీలో తీసుకో ఆ పేరుని బ్రేక్ చేస్తాం మౌలికమైన మార్పు రావాలి అంతరంగంలో మార్పు వస్తేనే అది యథార్థమైన మార్పు కాబట్టి యథార్థమైన మార్పు రావాలి అంటే కేవలము క్రియ యొక్క లక్షణాన్ని మార్చినంత మాత్రాన యథార్థమైన మార్పు రాదు మీకు యథార్థమైన మార్పు ఎలా వస్తుంది ఇస్తున్నాను పెద్దలు మనం అనుకున్నాం అహింస సుఖమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సో క్షమాపుష్పం అని అయిన పుష్పాలు వేస్తున్నా ఈ అసలైన పుష్పము అహింస ఇంద్రియ నిగ్రహము క్షమ ఇవే అసలైన పుష్పములు అని అర్థం చేసుకుని వాటిని సంపాదించుకుని ఆ లక్షణాలను సంపాదించుకుని ఈ లక్షణాల ద్వారా నేను ఈశ్వరుని ఆరాధిస్తున్నాను అని అనుకుంటే ఆ మార్పు ఎక్కడ వస్తుందంటారు మనిషి యొక్క మూలం వస్తుంది కాబట్టి సో తెలియని మార్చినంత మాత్రాన మీకు మనిషి యొక్క మూలంలో మార్పు రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో ఎలా చెప్తారంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అనేక దేవాలయాలు వ్యవస్థలో చేస్తారు వాటిల్లో పెద్ద పెద్ద ఉత్సవాలు అవి చాలా గంభీరంగా చేస్తూ ఉంటారు చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు వేలాది ముందు జనులు వచ్చి ఆ పూజల్లోనూ వాటిల్లోనూ పాల్గొని వెళ్తూ ఉంటారు కానీ మనిషి స్వరూప స్వభావాన్ని మారుతున్నారు వాళ్ళు అంతకుముందు ఎలా ఉంటారో ఇప్పుడు లేదు దీని బట్టి మీకు ఏమర్థమైంది కేవలం విజువల్లో బయట ఉన్నటువంటి క్రియలో మార్పులు చేర్పులు చేసి దానిని మరింత స్వభావంతంగా చేసినంత మాత్రాన మనిషి యొక్క స్వరూప స్వభావాల్లో మార్పులు ఉంటాయని మీరు అనుకుంటే అంతకంటే పొరపాటు వేరే లేదు అని మనకు స్పష్టంగా లేదా కాబట్టి అలా మారుతున్నావు మనిషి యొక్క స్వరూప స్వభావాలు తీయని మార్చినంత మాత్రాన మనిషి యొక్క స్వరూప స్వభావాల్లో మార్పు రాదు అది మంచి తర్వాత ఇంకొక విషయాన్ని మనం మర్చిపోవాలి మనం జీవించి ఉన్నంత కాలము ఈ దేహంలో ప్రాణం ఉన్నంత కాలము క్రియ అనేది నిరంతరంగా క్రియ ఉంది క్రియ బంధిస్తోంది కనుక పుణ్యపాపముల ద్వారా క్రియని మానేస్తానో అలాగే విధానంలో ఉపయోగం లేదు కాబట్టి క్రియ ఎక్కడ పుడుతుందో బుద్ధి ఏ బుద్ధి పుడుతుందో ఆ బుద్ధిలో మనం దోషాలను తొలగించి సంస్కారాలను తీసుకురావడం ద్వారా క్రియని శోషణ చేయవచ్చు క్రియ వల్ల కలిగే బంధాన్ని కూడా మనం అధిగమించవచ్చు ఈ టాపిక్ ఈ శ్లోకం నుంచి టాపిక్ క్రియ అనే టాపిక్ కర్మయోగానికి సంబంధించిన దాని గురించి నేను కొంచెం అంతా ఒక రీక్యాప్చర్ చెప్పుకొస్తున్నాను కనుక సో మనము జీవితం అంతా కూడా క్రియ ఉంటుంది క్రియా క్రియ నిండే ఉంటుంది మనం క్రియ మానేసేయాలని అది సమూహంగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా రెస్ట్ తీసుకోవాలి చాలు అని ఇలాంటి ఆలోచన కలవనే కలవు దానివల్ల రోగం వస్తుంది నేను ఇంకా ఎక్కువగా చేయను పొద్దున్న సాయంత్రం ఇంట్లో కూర్చుని రాత్రి చదువుతూ ఉంటానని అలా తయారనుకోవాలి మనిషి వాడు రోగిస్తున్నాడు ఆ జాయింట్స్ అన్ని కూడా క్రమక్రమంగా విరిగిపోయాయి కాబట్టి మనం చక్కగా క్రియ జరిగిపోతూ ఉన్నాం క్రియకు లోపం ఉండరాదు ఇంకా నేను ఇలాంటి వంట చేయను లేకపోతే ఇది ఇలాంటి నేను కాల్ తీసుకురాను అలాంటివి ఏమీ నేను తీసుకోకూడదు ఇంకా ఏమన్నా రెండు పనులు అదనంగా ఉంటే అది కూడా నెగ్లీ చేస్తూ చేసి తీసుకురా మన పాలు కూడా తీసుకురావడానికి పక్కింటి వాళ్ళ పాలు కూడా మనమే తీసుకెళ్తామనే ధోరణిలో ఉన్నాం వాడికి అవసరం అంతేగాని పనిని తప్పించుకున్నామనేటువంటి ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అదో ఒకటి గమనించాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ జనరల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈ వర్గాలు ఎదుర్కొంటాం నమాము కర్మాన్ని నింపనట్టు నన్నే కర్మ ఫలయస్పృహ అని అంటున్నాడు నన్ను క్రియలు నన్ను చదువుకున్నావు నాకు ఆ క్రియల యొక్క ఫలము నుండి తృష్ణ లేదు అలా ఏం ఒక సంసారం ఉద్దేశం తెలిసినాడమ్మా జ్ఞాని శ్రీకృష్ణుడు గురువు గురువు అంటే జగద్గురువు అంటే గురువు కదండి జగద్గురు అని శ్రీకృష్ణుని అన్నారు ఎందుకంటే ఆయన భగవంతుని అవతారాన్ని అభిప్రాయంతో శ్రీకృష్ణుని జగద్గురు అని అదే తత్వాన్ని బోధించే సందర్భంలో జగద్గురు అన్నారు అంటే జగత్తుకంతటి సమానంగా మానవ కోటి మానవాళికంతటి కూడా సమానంగా వర్తించేది అనే ఒక అభిప్రాయంతో జగద్గురు అనే పదాన్ని వాడు ఆ తత్వం అలా మానవాళి అందరికీ కూడా ప్రయోగిస్తుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఉపయోగపడేటప్పుడు ఈ కేవలము ఓ ప్రాంతానికో ఓ దేశానికో ఓ కాలానికో ఓ వర్గానికో చెందినది కాదు సమస్త మానవ కోటికి చెందినటువంటి ఒక విశ్వజనీయమైన సత్యము దాన్ని మీరు బోధిస్తున్నారు కనుక మీరు బోధించేటువంటి బోధ జగత్తు గంటకి సంబంధించింది కనుక అది గొప్ప బోధ అని చెప్పడం కోసం శ్రీకృష్ణుని జగద్గురు అదొక ఎక్స్ప్రెషన్ అది ఇప్పుడు మన జ్ఞానం జగద్గురు అనే కవర్ జరిగింది ఒక కైతీర్యం జరిగింది దాంట్లో ఉండే స్థానం ఏనాడో దానిలో కలిగించారు వాళ్ళు ఎవరికి ఏ భాష ఎప్పుడు చెప్పరు కానీ చెప్పకూడదని రూపు కూడా వెతుక్కుంటుంటారు ఎవరికి ఎవరికి ఏమి చెప్పకూడదు వీళ్ళు అర్థం కాదు మరి వీళ్ళు ఎవరికి జ్ఞానాన్ని అర్హులంటే వీళ్ళు గిరుగుదల అయ్యచ్చు వీళ్ళందరూ జగత్తంతా జ్ఞానానికి అర్హులైతే నేను జగద్గురువు అవుతాను చెప్పాను అన్నాను ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు ఆ పైతో ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే మిగులుతాయో ఎక్స్ప్రెషన్స్ రిజువల్స్ హైబ్రిడ్స్ మాత్రమే ఎప్పుడైతే మిగులుతాయో ఆ అంత బలం తగ్గిపోతుంది ఎప్పుడైతే లోపల బలం చాలా అంత ఆ చాలా ఎప్పుడైతే తగ్గిందో ఇంటికి మిషన్స్ వచ్చేసి వాళ్ళు కాండవాలు చేసేస్తారు దీంట్లో చాలా తగ్గింది కదా మరి అంతేత వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళు లెఫ్ట్ డ్రైవ్ కన్వర్ట్ చేయాలి వీళ్ళకి వస్తుంది లెఫ్ట్ డ్రైవ్ కన్వర్ట్ చేస్తారు సో అధ్యాయ తగ్గిపోవడం అధ్యాయం ఎందుకు తగ్గిందంటే తత్వాన్ని దూరం అనుకోవడం చేస్తా కేవలం రిచువల్స్ మాత్రమే ఉంది తత్వము దాన్ని తిరిగి దూరం అయిపోవడం మూలంగా వచ్చినటువంటి పెద్ద తగ్గిపోతుంది ఈ మాట నేను ఇలా అంటాను మీరు అలవాటే చెప్పడం అది ఎందుకంటే చెప్ప ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్పకపోతే టాపిక్ ఉంది కాబట్టి అలా మంచిది సో ఇప్పుడు క్రియ ఏ విధంగా మనల్ని కదులుకుంటుంది కర్తృత్వ రూపంగా లేదా మీరు మీకు మన ఉపయోగించుకోవాలి ఒక క్రియని చేశామనుకోం ఆ క్రియకి నేను కష్టము అని చెప్పటం అంత తప్పు అడిగాను అంత తప్పు అడిగాను నేను ఎప్పుడు ఇది దృష్టాంతంగా చెప్తూ ఉంటాను ఏంటంటే ఇప్పుడు నేను ఈ శ్లోకం తీసుకుని దాన్ని అర్థం చేస్తాను ఇది ఒక క్రియ ఈ క్రియ వెనుక నేను మిస్టర్ స్వామి ఉన్నాను అని కనుక అంటే అంత తప్పు అధికారంగా ఎందుకంటే చూడండి ఈ శ్లోకం చదివి చెప్పాలి అంటే ప్రాణశక్తి ఉండాలి ప్రాణశక్తి ఉండాలి అంటే ఆహారం ఉండాలి ప్రాణాన్ని నేను పెట్టుకుంటాను ఆ ప్రాణాన్ని నిలబెట్టే ఆహారాన్ని నేను సృష్టించలేదు ప్రాణం పెట్టింది సూర్య భగవాన్ కవిత ఆ ప్రాణం నిలబెట్టే ఆహారాన్ని క్రియేట్ చేసి ఆహారం ద్వారా ప్రాణాన్ని నిలబెట్టింది కూడా సూర్య భగవానుడే సరిత తర్వాత ఇంద్రియ శక్తి వాగింద్రియాన్ని ఇచ్చింది భగవంతుడు అది నేను వాగింద్రియాలు నేను వాడుకుంటున్నాను తప్పిస్తే దాన్ని సృష్టించిన వాడిని క్రియేట్ చేసిన వాడిని నేను కాదు రాజేంద్రియాన్ని నేను సృష్టించలేదు ఒక ఆయన మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఆయన మాట్లాడే శక్తి తగ్గుతుంది ఇంత రోజు మాట్లాడడం అనేది ఆయన ఎంత దుఃఖాన్ని అనుభవించారో రాజకీయాన్ని సృష్టించింది ఆయనే అయితే మాట్లాడదాం మళ్ళీ మాట్లాడాలనుకుంటే మాట్లాడే శక్తి ఉండాలి కదా నేను మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడడం మానేసింది కదా పొత్తుకునేట్లా నేనే చేస్తున్నాను అంటే సరే అది ఆగిపోయేట్లా చేయకుండా ఉంటే పోయి ఎందుకు ఆగిపోయేట్లా చేస్తూ ఉండడం ఎందుకు లేకపోతే దాని ఎవరో కొంచెం అలా అయితే ఒక కొట్టుకునేట్లా ఎందుకు చేస్తున్నావు మామూలుగా సరిగ్గా కొట్టుకునేట్లా అంటే అయ్యా నా చేతిలో లేదు అదే వాగింద్రియం నా చేతిలో లేదు తర్వాత బుద్ధి ఐక్యూ ఉంది కొంతమందికి చెప్పగానే పాదరసంగా ఉంటుంది కొంతమంది ఎన్నిసార్లు చెప్పు వాడు ఎప్పుడో రామకృష్ణ దగ్గరే ఉంటాడు ఇంకా దాటి అడుగుతాడు ఎప్పుడు రామకృష్ణ ఏం చెప్తాను ధాతు అంటే ధాతు అంటే అదే కదా అదే కాదు వికారాంత ధాతు అది వికారాంత శబ్దం ధాతు ధాత్రో ధాతృణాం అని అవి వస్తాయి ధాతు ఉంది కదా అని అదేదో గిరిహు లాగా రఘుహు లాగా గిరిహు లాగా రాయాలి అది అది వికారాంత శబ్దం మధ్యలో శక్తిలో అలా ఉమ్ము అని ఈ మాట ఎన్నిసార్లు చెప్పండి అది ధాతు అనగానే మళ్ళీ గిరిహు లాగా చూస్తారు కాబట్టి ఎన్నిసార్లు ఎందుకు మనకి ఎక్కడ ఉంటాయి వాటి తప్పుతాను ఒకరికి ఐక్యూ బాగుంటుంది ఇంకొకరికి ఐక్యూ తక్కువ ఉంటుంది ఆ బుద్ధి చెప్తే ఈ బుద్ధి చెప్పి తక్కువ ఉన్నవాడు తక్కువ పెట్టుకున్నాడు కాబట్టి తక్కువ ఉందనా అయితే ఎక్కువ ఉన్నవాడు ఎక్కువగా పెట్టుకున్నాడు కాబట్టి పెట్టుకున్నాడు కాదు ఇది హిజిగా బుద్ధి చెప్పి హిజిగా తర్వాత సంస్కృత భాష తెలియాలి కదా శ్లోకం చెప్పాలంటే సంస్కృత భాషను నేను సృష్టించడం లేదు ఈ బుద్ధిలో నేను పెట్టుకోను సంస్కృత భాషను దేవుడు సృష్టించారు ఎవరో గురువులు పండితులు ఈ బుద్ధిలో పెట్టారు ఇప్పుడు దీంట్లో నా కర్తృత్వం ఎక్కడ చెప్పాను లేదు కర్తృత్వం లేదు ఈ తర్వాత ఇంకొక చిన్న పాయింట్ మీరు ఆలోచించండి ఏదైనా ఒక క్రియ సంపన్నమైంది అంటే ఈ దృష్టిలో దానికి అనంతములైన కారణాలు ఉంటాయి అనంతములైన కారణం ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అంటే సూర్యుడి చుట్టూ భూమి జరగబట్టి మనం మాట్లాడుతున్నాం సూర్యుడి చుట్టూ భూమి జరగట్లేదు అనుకోండి మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అనేది ఒక సంభవం కాదు ఇంకా ఆనాడు శంకరాచార్యులు గుర్తి హిందూ ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి ఈనాడు మనం హిందువులుగా గుర్తుని చదువుతుంది ఆయన కనుక గుర్తుండకపోతే ఆయన హిందూ ధర్మాన్ని నిలబెట్టకపోతే ఈనాటికి హిందూ ధర్మం ఉండేది కాదు అప్పుడు మనం దేవుడితో ఉంది వాళ్ళం ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్త్రీయ సంపన్నం అవడానికి అనంతములైన కారణములు ఉంటాయి ఇందాక ఈనాడు ఇక్కడ ఒక స్త్రీ జరిగింది అంటే ఈ సిస్టంతా ఇలా ఉండబట్టే ఈనాడు ఈ స్త్రీని ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి దీని గురించి తెలిసిందే ఉంది నేను కర్తను కాను శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను కర్తను కాను నేను కర్తను అని అనుకోవటము అది లేఖం మాం కర్మాన్ని లేనిపడు అది లేఖం ఈ లేఖము చాలా భయంకరమైన లేఖం ఎలాగంటే ఇప్పుడు మనం జీవితంలో బలస్థానం తీసుకుంటాం మనకి కొన్ని హర్క్స్ ఉంటాయి అలాగా వాడే మనం ఇలా అన్నాడు అని కొన్ని హృదయంలో మనం ఫిక్స్ ఉంటాయి కొన్ని హర్ట్స్ అవి ఎక్కడికి పోవు మనం ఉన్నంత కాలం అలాగే ఉంటాయి ఆ హర్ట్స్ లో ఈ నేను కర్తననే భావం చాలా కంట్రిబ్యూట్ చేస్తూ నేను వాడికి ఇంత ఉపకారం చేశాను నేను వాడిని పైకి తీసుకొచ్చాను వాడు నా ఎడల అయోగ్యంగా ప్రవర్తించినాడు అని మీరు బాధపడుతూ ఉంటాను మీరు మీరు ఆటో ఎక్కారు ఆటో ఎక్కితే ఆటో వాడు ఇంకో ఐదు రూపాయలు ఉన్నాను ముందు అడుగుతారు మొక్క ఒక మొత్తం పొగర్మోతుంటాడు అందుకే ఇస్తారు ఇస్తారు అంటే ఎలా బాబు మొక్క పది రూపాయలు ఇస్తారు ఇస్తారు అని వాళ్ళ దగ్గర తీసుకుంటారు మనం ఏదో ఈ ఆటల వాళ్ళు ఉంటే వీళ్ళు మోసంగా వీళ్ళు వీళ్ళు నమ్మడానికి లేదు అని ఒక జనరల్ ఫ్రస్ట్రేషన్ ఒకటి వ్యక్తం చేసి వాడు ఐదు రూపాయలు మహానుభావం లేదు అంతేగాని దాన్ని ఒక తెలియల్లా హృదయంలో పెట్టుకోవాలి మర్చిపోతాం ఎందుకంటే వాళ్ళు మట్టి ఏదో నేను తెలిసి పెద్ద చేసిన కుమారుడు వాడు పెద్దవాడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ముఖం చేసి చూడడం మానేసి నా నాతో అవమానకరంగా మాట్లాడేది అని వీడు బతుకున్నంతకాలం చూస్తూ మీరు గమనించారు అది ఒక హర్ట్ కింద మిగిలిపోతుంది ఆ హర్ట్ అలా ఉండడానికి కారణం అయితే ఒక ఆటోవాడు చేసిన అవమానం మీ హృదయంలో గంటలో పోతుంది ఈ కుర్రాడు చేసిన చిన్న దోషం అది అవమానంగా భావన చేసి మీరు కష్టపడి జీవితాంతం అలా చేసుకుంటాడు ఇందువల్ల ఆ దోషం ఏంటి అంటే వీడిని నేను పెంచి పెద్ద చేశాను అని వీడు అనుకుంటున్నాను ఆ తత్వత్వంలో వచ్చింది అదే సపోజ్ వీడు తత్వాన్ని తెలుసుకుని నేను కన్నది కాదు వైలాగ్య ప్రాసెస్ వీడు కన్నది మీరే కణాలకు వస్తే సృష్టి ఆగిపోయి అసలు భూమండలం మీద ప్రాణం లేకుండా అయిపోతారు వీడి మొహం వీడందుకు ఏంటి బయలాజికల్ ప్రాసెస్ అది ఒక సృష్టి ప్రక్రియ ప్రకారం సృష్టి జరిగిపోతూ ఉంటుంది సకల ప్రాణులు అలాగే జన్మిస్తూ ఉంటాయి ఆ ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది ఇది బయలాజికల్ ధారణ దాంట్లో వీడి నిమిత్త మాత్రం వీడి ప్రమేయం ఏం లేదు అలా అలాగనే భ్రమ కలుగుతూ సో నేను కని తెలిసి వీడి గంటలేదో వాడు పెరిగాడు వాడి ఆహారాన్ని వాడి ప్రారంభాన్ని వాడు తెచ్చుకొచ్చాడు ఆ వీళ్ళు వాడి తిండి చెప్ప అంతా వాడు కర్మఫలవంతంగా మొదలెట్టి వచ్చాడు వచ్చేసి ఆ కర్మఫలాన్ని అనుభవించేసి పెరిగిపోయాడు పెరిగి గదివాడు వచ్చాయి వాడు నేను జరిగించానంటాను నేను నువ్వు జరిగిస్తావు నువ్వు జరిగిస్తే మనం ఒకడు ఫెయిల్ అవుతాడు వాడు ఎందుకు ఫెయిల్ నువ్వు జరిగించేసి వాడిని శాసనట్లేదు అంటే వాడు చదువుకోలేదు దాని గురించి ఏమైనా తెలిసింది నువ్వు మధ్య దిగులు కట్టేస్తే నువ్వు జరిగించినట్టు అయిపోతుంది వాడి గురువులో ఒక బుద్ధి ఉండాలి వాడికి శ్రద్ధ ఉండాలి వాడి చదవాలి చదివి పరిశీలితే నేను గర్వించాను వీడు చెప్తున్నాను కాబట్టి నేను పెరిగాను తప్పు నేను చదివించాను తప్పు నేను పెద్దవాడిని చేశాను తప్పు వాడు పెద్దవాడు అవుతాడు ఎందుకంటే ఆ బయలాజికల్ ప్రాసెస్ లో ఇప్పుడు సెనర్జీలు ఉన్నాయి నేలలో వేశాను ఓ ఆరు గంటల తర్వాత చూసి బయట పెట్టి మొన్నటి పొద్దున్న చూస్తే అంకురం వస్తుంది నేను అంకురింపజేశాను అంటే తప్ప కదా తప్పదు మీరు ఎంచుకున్నదేమిటి దాంట్లో బీపీ శక్తిని మీరు దానికి దొరికింది అది అనుగ్రహించింది అలాగే కొన్నాడు కూడా వాడిలో ఆ శక్తిని అది వికసిస్తూపోతుందండి కాబట్టి నేను చేశానని మీరు అనుకుని ఆ కర్తృత్వం కారణంగా లేపాన్ని పొంది మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అదే బంధం మన దాన్ని ఒక్కసారి నేను దీన్ని పరిస్థితి నేను కాదు వాడు వాడు జీవుడు ఇస్తే మనం మనం మన ఎలా తెచ్చుకుని వస్తాం ఇద్దరు కలిసి గుణం తప్పిస్తే ఒక స్థానంలో వీక్నెస్ లైఫ్ ఆ సత్యాన్ని దీంట్లో ఒకటి చేసింది లేదు ఇంకొకటి చేయించుకున్నది లేదు ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మీకు నాన్ అటాచ్మెంట్ వస్తుంది అదే అసలు అర్థం స్వామి కాబట్టి శ్రీకృష్ణుడికి జ్ఞానం గురువు అర్జునుడు శిష్యుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు నేను కర్మలను చేసి వాడిని నేను ఏమనుకుంటున్నాను అందుకోసమే కదా నేను చెయ్యను అంటున్నాను నేను చెయ్యను అని ఎందుకు ఎక్కడ ఎక్కడంటాను నేను చేసిన వాడిని అని అనుకున్నవాడు నేను చెయ్యను అని కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నేను చేసి వాడని కాను నమాం కర్మాన్ని ఎందుకంటే కాబట్టి కర్మలు కర్తృత్వ రూపంగా లోకాన్ని కలిగిస్తాయి నా ఎందు అటువంటి కర్తృత్వ రూపమైన లేపము లేదు భాష్యం చూద్దాం నమాం తాని కర్మాణి అహంకారాభావాత్ ఇప్పుడు శ్రీకృష్ణుడు కర్మలు చేశాడు అనుకోండి చేస్తే ఏమిటవుతుంది ఆయనకి మళ్ళీ ఇంకొక జన్మనెత్తాల్సింది ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం ఇంకో జన్మనెత్తాల్సింది దేహాది ఆరంభతత్వం ఇంకో దేహం వస్తుంది ఇంకో జన్మ వస్తుంది ఆ జన్మ కారణంగా మళ్ళీ సుఖదుఖాలు వస్తాయి ఆ సుఖదుఖాలను అనుభవించాల్సి ఉంటుంది ఆ విధంగా ఇంకొక ఇంకొక జన్మనెత్తాల్సింది కానీ శ్రీకృష్ణుడు ఇంకో జన్మ నష్టపోతున్నాడు అదేమీ లేదు కారపురుషుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడని లేదు కాబట్టి ఆయన ఎందు కర్తృత్వం లేదు ఒకవేళ కర్తృత్వం ఉంది ఉంటే అది ఇంకొక జన్మని ఇచ్చి ఉండేది ఎందుకు కర్తృత్వం లేదు అంటే అహంకార అభావ అహంకారము లేదు చూడండి అహంకారము అనేది ఒకటి మన ఈ అహంకారమే అజ్ఞాన అజ్ఞానము అదియే ఆటంకం అదియే మనల్ని మన స్వరూపం తెలియకుండా మనకు ఆత్మజ్ఞానం కలిగి మనం కుప్తాస్తులు కాకుండా అడ్డుపడుతూ ఉంటుంది అహంకారం అనే పదవి అహం తప్పు కాదు అహంలో దోషం ఉండదు అహం అయాం మనం చెప్తూ ఉంటాం అహం అన్నా అయాం అన్నా ఒకటే దాన్ని అహం వృత్తి అయాం అయాం అహం అంటే అర్థం అవుతుంది నేను ఉన్నాను నేను ఉన్నాను ఏ విధంగా ఏ ఎటువంటి ఉండుతా తనంతట తాము ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉండే ఉనికి స్వయం ప్రకాశమైన సత్ అంటే ఖచ్చిత అర్థం ఆయాం అంటే ఖచ్చిత అర్థం అది దోషం కాదు అది సత్యం ఖచ్చితం దోషం ఎక్కడంటే అహం కరోమి నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఉన్నాను అన్నది సత్ అహం కరోమి అన్నది కృత్ కృత్ చేయటం సత్ సత్యం సత్తు లేదు కృతు లేదు సత్తు కృతు కాదు మనం ఏమనుకుంటామంటే నేను ఉన్నాను అన్నదానికి నేను చేస్తున్నాను అన్నదానికి తేడా లేదని మనం భ్రమపడుతూ ఉంటాం in fact we confuse doing it doing నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే నేను అన్నారో ఈ స్వరూపంలో ఏది భాగమైనది చెయ్యడం భాగం మీ స్వరూపంలో ఉన్న అంశం అయింది తెలియడం బీయింగ్ మీ స్వరూపంలో భాగమైంది కానీ యథార్థ స్వరూపం ఏమిటి బీయింగ్ కాదు బీయింగ్ మీ యథార్థ స్వరూపం సో నా స్వరూపము బీయింగ్ అయి ఉండగా నేను బీయింగ్ నా నెత్తిమీద వేస్తున్నాను ఆ స్థితికే అహంకారము అని దానికి ఇదే ఉద్దేశం ఈ అహంకారము నా ఎందుకు లేదు అహంకారము లేదు ఇప్పుడు నేను ఇక వృత్తాంతం చెప్తాను ఇక్కడ డేట్ చెప్తాను ఆ డేట్ రికార్డులో ఈ శ్లోకానికి పాఠం నేను చెప్తాను ఆ చెప్పిన పాఠం టేప్ మీద రికార్డ్ అయ్యింది అది దాంట్లో పెడతాను ఇక ఆన్ చేస్తాను ఆన్ చేస్తే మీకు పాఠం వినపడుతూ ఉంది ఆ టేప్ రికార్డు కనుక నేను కూర్చుని ఉన్నా మీరు పాఠం వింటున్నాను ఇది చెప్పి దీని నుంచి వస్తుంది మీరు ధ్వని దీని నుంచి వస్తుంది మీరు వింటున్నారు నేను మీరు వెనకాల కూర్చున్నాను ఇప్పుడు నేను పాఠము చెప్పుతున్నాను అని నేను అంటాను అన్నాను ఎందుకని ఇది ఇది ధ్వని చేస్తుంది శబ్దాన్ని వ్యక్తిస్తుంది మరి వాతావరణం నేను సాక్షి నేను కర్తను కాను దీని నుంచి కష్టం క్రియ దీని నుంచి వస్తుంది నేను నేను సాక్షిగా ఉన్నాను కరెక్టేనాది ఇప్పుడు ఆ టేప్ రికార్డర్ని తీసేయండి దాని స్థానంలో ఈ దేహేంద్రియ మనస్సంఘాతాన్ని పెట్టాను ఈ దేహం ఉంది ఆ దేహంలో మైక్ ఉంది ఇక్కడ మీకు ఈ డబ్బా ఉంది కదా ఈ దేహం ఇక్కడ మైక్ ఉన్నది కదా ఈ దేహం ఉన్నది దాని లోపల మ్యాగ్నెటిక్ టేపు డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ ఉంది కదా ఇక్కడ బుద్ధి అనే సాఫ్ట్వేర్ ఉంది అవునండి ఇప్పుడు ఇక్కడ నుంచి శబ్దం వస్తే నేను సాక్షిని అయ్యాను కదా ఇక్కడ నుంచి శబ్దం వస్తే ఏమవుతాను సాక్షిని సాక్షి అంటే బిల్డింగ్ నో బిల్డింగ్ ఓకే అహంకారం ఎప్పుడైతే మీరు బిల్డింగ్ బిల్డింగ్ ఉపయోగించారో అది సాక్షి కాదు అదేమిటవుతుంది అహంకారం అవుతుంది ఆ అహంకారము లేనందువలన అహంకారం ఉంటుంది అహంకారం ఉన్నదానికి అహంకారం లేనడానికి తేడా ఎదుగుతారు ఒకసారి నేను ఇంకో ఏమో సభ ఏదో ఉపన్యాసం చేస్తున్నాను నేను ఏదో అర్థం చెప్తూ ఉంటాను నేను దృష్టాంతం కోసం అన్నీ అవన్నీ యథార్థాలను మీరు ఎంతో ఒకరికొకరు ఏదో పోగొట్టిస్తూ నేను ఇంకో ఆయన ఏదో సమస్య నాకు గంట ఉపన్యాసం ఆయన గంట ఉపన్యాసం ఇద్దరు ఉపన్యాసాలు చెప్పారు నా ఉపన్యాసం అయితే నా ఆయన ఉపన్యాసం సంజీ బతుకు బయలుదేరారు బయలుదేరితే ఆయన ఉన్నారు ఆదరణ ఇంకేంటంటే ఆదరణ ఉపన్యాసం అయిపోయింది కదా వెళ్ళిపోవడం ఇంకెందుకు ఆదరణ బస్సు మళ్ళీ బయలుదేరడానికి అంటే ఇంకో ఉపన్యాసానికి వెళ్ళిపోలేనా అవును అదే ఉపన్యాసం చెప్తున్నాను ఫలం అక్కర్లేదా అంటే నేను అడిగాను ఎవరు ఉపన్యాసం చెప్తారు ఎవరంటారు కదా నువ్వు చెప్తావు నేను చెప్తాను ఫలం ఏమిటి ఆమగౌరవం ఉంటుంది కదా మన ఎవరు మాట్లాడితే దానికి రౌండ్ ఆమగౌరవం ఉంటుంది కదా అది ఫలం అది అక్కర్లేదా రైలు ఎక్కాను రైలు ఎక్కాను ఈ రైలు ఎక్కితే ఇంకో రైలు ఎక్కుతాం ఈ వాళ్ళ నుంచి హైదరాబాద్ వెళ్ళలేకపోతున్నానండి ఈ రైలు తప్పితే ఇంకో రైలు ఎక్కుతాం రైలు తప్పితే బస్సు ఎక్కుతాం మన ఉపన్యాసం చెప్పి మన సత్కారం మనం తీసుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి అని ఆయన అంటే నేనున్నాను ఏమంటే మీరు ఉపన్యాసం చెప్పారా అవును నేను చెప్పాను నేను చెప్పలేదా అంటే నేను చెప్పలేదు కాబట్టి నాకు సత్కారం మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు అందలేదు నాకు సత్కారం మీద ఇంట్రెస్ట్ సరే అయితే ముందు అంత ముందుగా ఉన్నట్టు నీతో వచ్చినందుకు నాకు ఒక పద ఆయన నాకు రిక్షా ఇచ్చి రిక్షా ఇచ్చేసి రైల్వే స్టేషన్ జరిగారు ఈ లోపల రక్షణ నుంచి అయ్యా ఈ డాక్టర్ గారు అంతా ఒక అభివృద్ధి చేశారు అది అయ్యా చాలు కాను మీ కవర్లు అక్కడ ఉండిపోయాయి మీరు తీసుకోకుండా వచ్చేసారు అని అంటే అని అని మా మనిషి తీసుకుంటే ఆయన రిక్షా కదా ఆయన శాలువాని ఆయన కలమే ఆయన చేయాలనుకుంటారు నా శాలువా నా కలవు నా చదువు ఆయన అవి ఆయన సంధిలో ఆయన పెట్టుకున్నా నా సంధిలో నేను పెట్టుకున్నా దానికి బాబు కాబట్టి తీసుకున్నాడు తీసుకోలేదు పాయింట్ కాదు పాయింట్ ఏంటంటే నేను ఉపన్యాసం చెప్తాను అనే తత్వత్వం కనుక ఉంటే అది గెలవదు అది ఒక స్థానం ముళ్ళ పిలిక ఆ ముళ్ళ పిలిక ఉన్నప్పుడు పరిస్థితి ఒకలా ఉంటుంది ఆ ముళ్ళ పిలికను లేనప్పుడు పరిస్థితి ఇంకోలా ఎంత డిఫరెన్స్ ఉండేటువంటి ఇమీడియట్ డిఫరెన్స్ ఏంటంటే నేను కర్తలో కనుక అనుకున్నట్లయితే ఆ సంస్కారం దాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది భవిష్యత్తులో నేను ఇందాక చాలా దృష్టాంతాలు చెప్పాను నేను చేశాను నేను చేశాను అని మీరు అర్థం ఉంటాడు వీడు ఆ బరువు అలా మోస్తూనే ఎక్కడికి వెళ్ళినా నేను చేశాను ఇంటికి వస్తాడు ఈ కుటుంబానంతరం నేనే పోషిస్తున్నాను అని వాళ్ళు విని ఉంటుంటారు వాళ్ళు ఎంతో మీరు కాదంటే ఎవరు దాన్ని చెప్పేస్తున్నారు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది వీడు వీడు వీడు మొత్తం అంతా విజయం పోషించేస్తున్నాడా వాళ్ళు తెలుస్తూ ఉంటున్నారు ఇప్పుడు బండి చక్రం ఉంటుంది ఓ చక్రం నేను లాగేస్తున్నాను బండి నన్ను అనుకుంటాను ఇప్పుడు రెండో చక్రం ఉంది నవ్వుతుంది ఎద్దు నవ్వుకోను నవ్వుకోను ఏడవ ఏడవ అలా నిలిచిపోతుంది సాక్షిగా ఉంది అసలు లాగింది ఎద్దు ఈ చక్రాలు కానీ కాదు ఈ చక్రాలు రెండు ఎగరాలుగా ఉంటాయి నేను లాగుతున్నానంటే నేను లాగుతున్నాను అలా కాబట్టి నాడు నేను కష్టము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దాంట్లో చాలా బంధము ఉన్నది ఇది ఒక మెరుగు తప్పు కూడా సత్యం అయితే బంధం సత్యము ఏదో అది బంధించదు అది బరువు అవ్వదు ఏది అసత్యమో అదే బంధిస్తుంది అదే బరువు అవుతుంది జీవితంలో ఇది రహస్యం కాబట్టి సత్యాన్ని పట్టుకోవాలి సత్యాన్ని పట్టుకుంటే మీరు బంధంలేదు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే అహం కరోమి అనే I am being I am I am the being I'm not the doing doing and doing it not be confuse doing అది బ్రహ్మది డూయింగ్ ప్రకృతి మాయాశక్తి అది అది ప్రకృతి ప్రకృతి ధర్మం తప్పిస్తే పురుషుని ధర్మం కాదు చేతన పురుషుని యొక్క ధర్మం కాదు కాబట్టి నేను సాక్షి చైతన్యము నా ఎందుకు డూయింగ్ లేదు నమాను కర్మాను ఇక నమే కర్మఫలే స్పృహ మొదటి హాస్తి మొదటి వాక్యంలో అర్థం కర్తృత్వము లేదు అని రెండో వాక్యానికి అర్థం ఏమిటి ఆ ఇది భోక్తృత్వము లేదు అని చెప్తున్నాను నచేషాం కర్మణం ఫలే మమ స్పృహ కృష్ణ ఈ కర్మల యొక్క ఏతేషాం కర్మణం ఫలే ఈ కర్మల యొక్క ఫలము నందు నాకు మమ మే అంటే మమ నాకు కృష్ణ స్పృహ అంటే కృష్ణ స్పృహ అంటే తెలుగు స్పృహ కాదు తెలుగు స్పృహ స్పృహ వచ్చిందా అంటారు స్పృహ వచ్చిందా అంటారు స్పృహ వచ్చిందంటే తెలుగు వచ్చిందా ఆ స్పృహ కాదు సంస్కృతంలో ఆ స్పృహ స్పృహ అంటే కృష్ణ గ్రీన్ కృష్ణ తెరాశ దానికే పేరాస అందుకే కృష్ణ దానికే ప్రధాన అంటే ఇక్కడ ఈ సందర్భంలో స్పృహ అంటే తెలివి అనే అర్థం సంస్కృతంలో కూడా ఉందిలేండి నేను ఉంది ఉంటుంది నేను ఇంకే అసలు స్పృహ అలా ఇదే అర్థం సో కనుక నాకు కర్మఫలం నుండి ప్రశ్న లేదు మళ్ళీ ఇక్కడ కూడా మీకు నేను రెండు స్కీములు చెప్తా చూడండి అంటే రాస్తే ఇంకా అది ఇంకా దానికి కొంత అవసరం తీసుకొస్తుందేమో ఆశ తీసుకొస్తుంది ఆశయంగా తెలుస్తుంది రాయాలంటే నారాయణ ఒకసారి అది తింటే తింటే మోకాలు కట్టుకున్న వాళ్ళు చేయలేదు అలా యాక్షన్ ధర్మత్వం కదండి యాక్షన్ అంటే క్రియ క్రియ ఉంది ఒక ఒక సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్ నెంబర్ ఏంటంటే యాక్షన్ రిజల్ట్ యాక్షన్ రిజల్ట్ ఫలం ఈ ఫలం ముందు ఆ ఫలం నాకు కావాలి ఆ ఫలం నాకు కావాలని అడిగి వాళ్ళు ఎవరు యాక్షన్ అంటే ఈ కర్తకి నేను ఈ ఫలం కోసం ఈ క్రియ చేయాలి అనే బిల్లు స్త్రీ వీలు అనుకోండి వీళ్ళు అంటే సరిపోతుంది స్త్రీ వీల్ ఇది రెండో కాబట్టి మనం రెండు పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు గంగానది ప్రవహిస్తోందనుకోండి యాక్షన్ ఉందా లేదా ఉంది ఈ నేను ప్రవహిస్తున్న ఈ ప్రవాహానికి ఫలం అయితే ఆ ఫలం నాకు కావాలి అని అని ఆశించేటువంటి యాక్టివ్ ఉన్నాడా అక్కడ లేదు కాబట్టి గంగానది యొక్క ప్రవాహాన్ని దీంతో పోతుంది వీడు కర్మ చేస్తున్నాడు ఈ గంగానదిలో స్నానం చేస్తున్నాడు ఈ స్నానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల పాపం పోతుంది పాపం పోయి నాకు డబ్బు వస్తుంది నేను స్వర్గానికి వెళ్తాను అనుకుంటున్నాను అంటే స్నానం చేయడానికి ముందే సంకల్పాలను చేసి ఎలా ఉంటాయంటే ఈ కామ్యకర్మలు ఇది చేయడానికి ముందే కామనలు అన్ని ఫిక్స్ చేసేసుకుని రిజల్ట్స్ అన్ని ఫిక్స్ చేస్తుంది కాబట్టి వాడు పుణ్యం సంపాదించి కంపెనీ కావాలనో లేకపోతే ఇంకా అది కొంత అట్లీస్ట్ ఇమీడియట్ గా ఎక్కి ఎత్తి వెళ్ళబడింటారు అదే శాస్త్రం మీద శ్రద్ధ ఆ భగవంతుడు వేదాన్ని సృష్టించారో ఆ వేదంలో ఇలా చెప్పారు దాని మీద ఒక శ్రద్ధ ఆ స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అదేవేతను అనుగ్రహించే ప్రధానం అనుభవిస్తాను అంటే దాంట్లో ఒకసారి భక్తి కొంత శ్రద్ధ ఇవన్నీ మిగిలి ఉన్నాయి అవి కూడా కాదు మీరు ఏమంటారంటే ఇప్పుడు నేను ఈ పుణ్యకరం చేయడం వల్ల నా వ్యాపారం అభివృద్ధిలో వచ్చేస్తుందండి మీకు వ్యాపారంలో రిజల్ట్స్ వస్తాయి ఎలా చెప్తారు వ్యాపారంలో రిజల్ట్స్ వస్తాయి వ్యాపారంలో రిజల్ట్స్ రావడం అంటే ఏంటి అంటే ఉపభోక్తలు అంటే కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జేబులో డబ్బులు అందించిన కూడా వాళ్ళ లాగేయడమే కదా బిజినెస్ అంటే ఏంటండి బిజినెస్ అంటే అర్థం ఏంటండి బిజినెస్ అంటే అర్థం ఏంటి చెప్పండి నేను ఎదరవాడికి కావాలా ఖరీదైన వస్తువు ఇచ్చి అద్భుతంగా వాడి దగ్గర తీసుకెళ్ళట అని అది బిజినెస్ అంటేనే ఇంకేమైనా అర్థం ఉంటుంది బిజినెస్ సపోజ్ కావలా వస్తువు ఇచ్చి కావలా తీసుకెళ్ళాలనుకోండి అది బిజినెస్ అంటారా అనుకో కావలా ఖరీదైన వస్తువు ఇచ్చి ఇరవై పైసలు తీసుకుంటే బిజినెస్ అవుతుందా అవదు పావలా ఇచ్చి పావలా ఖరీదు అనే వస్తువు ఇచ్చి అర్ధ రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుంటే బిజినెస్ అదే కదా బిజినెస్ అంటాను సో ఎనీవే ఈ బిజినెస్ లో బాగా అభివృద్ధి రావడం కోసం వీడు పూర్తి చేసేస్తున్నాడు పూర్తి చేస్తున్నాడు ఈ పూజ వీడు చేస్తున్నాడంటే యాక్షన్ ఉంది పూర్తి చేస్తున్నాడంటే యాక్షన్ ఉంది యాక్షన్కి రిజల్ట్ ఉంది యాక్షన్కి రిజల్ట్ కావాలి అనేవాడు యాక్షన్ ఉంటారు పూజలు నేను ఈ పూజలు ఈ రిజల్ట్ కోసం చేస్తున్నాను అనే దిల్లు ఉంటుంది ఇదో దిల్లు ఉంటుంది దిల్లు మొత్తం అన్ని ఇది రెండవ పరిస్థితి ఈ మొదటి పరిస్థితిలో ఉండే యాక్షన్ బంధించదు దాంతో బంధమే ఉంది రెండవ పరిస్థితిలో ఉండే యాక్షన్ బంధిస్తుంది ఇప్పుడు మీకు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఆయన చెప్పిన బోధ శ్రీకృష్ణుడు చెప్పిన బోధ అంటే అర్థం లేదు మన లోకంలో ఇస్తే శ్రీకృష్ణుడు చెప్పిన బోధ అంటే అర్థం లేదు మీకు ఇది ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుందని ఉద్భవిస్తుంది అది కావాల్సింది సో చూడండి ఒకసారి ఆ ఇష్టంగా నేను ఒక చేస్తాను నాకు ఓపిక ఉండదు నాకు నాకు ఏమో వస్తాను ఉంటాయి ఎన్ని పోగొస్తూ కూర్చున్నా నాకు పని కాదు ఒకసారి కుదిరింది అలా ఒకసారి అలా వర్కౌట్ నేను ఆ లిస్ట్ చదివి వినిపించా క్లాస్ లో చదివి వినిపించా ఇలా ఈ కామన్ ఉన్నవాడు ఈ పని చేయాలి ఈ కామన్ ఉన్నవాడు ఈ పని చేయాలి అని ఆ లిస్ట్ అంతా చదివా చదివితే అది విన్నవాళ్ళు వేరే అయ్యారా ఇంత ఘరంగా ఉంటాయన్నమాట కామ్యకరంగా అని అనిపించింది అసే వస్తుంది ఆ లిస్ట్ అలా ఉంటాయండి కోరికలు మీరు ఇది ప్రతి చోట పుస్తకాల్లో ఉంటాయి దుస్తులు మీరు గమనించలేదు లేదు సౌందర్య విహార పుస్తకం ఇంతలా ఉంటుంది ఇక్కడ ఎక్కడన్నా చూసారా సౌందర్య విహార పుస్తకం ఇంతలా ఉంటుంది దాంట్లో యాభై వంద శ్లోకాలు వంద శ్లోకాలకి దివ్య ఎందుకు వచ్చిందంటే శ్లోకం ఉంటుంది ప్రతిపదార్థ తాత్పర్యాలు సక్రమంగా ఉండవు అదంతా మళ్ళీ ప్రతిపదార్థం తాత్పర్యాలు సక్రమంగా సంస్కృతంలో శుద్ధంగా ఇస్తే చదువుకునే విద్యార్థులు అవే ఉండవు ఈ శ్లోకం చదివితే ఈ ఫలం వస్తుంది ఈ శ్లోకానికి ఈ యంత్రము ఈ యంత్రాన్ని ఈ శ్లోకంతో చదివి పూజిస్తే మీకు లాభం కలుగుతుంది అని ఈ పేజీలు పేజీలు పేజీలు పేజీలు మీకు చదివి చెప్తుంది నేను ఇలాంటివన్నీ చెప్పుకోలేదు కేవలం దీపాలను ఉపనిషత్తులు పెట్టుకుని ఆశ్చర్యం చేస్తున్నాను ఇవన్నీ చూపిస్తే మీకు ఆశ్చర్యం చేస్తుంది ఆ పుస్తకాలు బాగా అమ్ముకుపోతాయి కదా బిజినెస్ దాంట్లో వంద శ్లోకాలకి వంద కామనము ఉన్నాయి ఒక కామనం ఉంది మిమ్మల్ని మీరు ఒక అమ్మాయిని ప్రేమించారనుకోండి ఆ అమ్మాయిని మిమ్మల్ని తిరిగి ప్రేమించలేదు చాలా అసహనం అవుతూ ఉంటుంది అలా వీడు ప్రేమిస్తారు వీడు ప్రేమిస్తారు ఆవిడ తిరిగి ప్రేమించారు అప్పుడు నువ్వు ఈ శ్లోకం చదివి యంత్రంలో ఇరవై ఒక్క రోజులు పూర్తిస్తే అది మీరు ప్రేమిస్తుంది అని ఇది చేస్తాడు కూడా అది ఎందుకంటే ఇక్కడ అంటే కామ్య కామ్య కర్మలు అంటే అలాగే ఉంటుంది కాబట్టి action result result for the result ఉన్నప్పుడు యాక్టర్ ఉంటాడు ఆ యాక్టర్ తో పాటు వీళ్ళు ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ ఏమని సలహా పెట్టాడంటే నువ్వు రిజల్ట్ గురించి పట్టించుకోకుండా చెప్పాడు నువ్వు యాక్టర్ కావద్దని చెప్తే వీళ్ళకి అర్థం కాదు ఈ నేనే కదా కష్టమే అనుకుంటూ ఉంటుంది నేనే కదండి చేస్తుంది ఇది నేను చేయలేదంటే ఇది వాళ్ళని అడగాలి నేనే చేస్తున్నా వాళ్ళని అడగాలి ఎలా భోజనం చేసింది ఎవరా నేను భోజనం అధికించింది ఎవరా అనేది వీడి కష్టంలో చేరుతాను నేను అన్నది కదా ముస్లింలు అయితే అనలేదు ఎలా ఎందుకంటే వీడు వీడి వంతు కానీ అధికించుకున్నది వీడు కాదు కదా ఎనీవే అది అలా దొరుకుతుంది వీడు నేను కష్టంలోనే అహంకారంలో ఉంటాడు అదో పోతుంది అది మహామహా అయితే పెద్ద పండితుడికే అంటే శ్రీకృష్ణుడు సులభోపాయం చెప్పాడు అని చెప్పాడంటే చూడు నువ్వు కర్తలు సరే నువ్వే కర్తలు కాదు ఆ కిరీటం నువ్వే పెట్టుకో జస్ట్ ఈ సలహా పాటించుడు ఏమిటా సలహా క్రియని ఆచరించి ఫలాన్ని పక్కన పెట్టు కర్మణ్యేవాధికారస్తే కర్మ నేను తీలో ఉంది నీ చేతిలో ఉంది కానీ అతి పెట్టుకోవాలి మా ఫలేసు పదార్థం అని చెప్పారు అని చెప్పి దాన్నే వాళ్ళ ప్రోత్సాహం చేస్తూ మా కర్మఫల హేతు భూవు మాతే సంగోష్మకర్మని ఫలం వద్దన్నాం కదా ఫలం వద్దు అన్నాం యాక్షన్ అప్పగిస్తాం ఫలం ఫలాన్ని దేవుడికి అప్పగిస్తుంది మాతే సంగో మా కర్మఫల హేతు భూ కర్మఫలాన్ని మీ చేతిలో తీసుకునే ప్రయత్నం చేయకు ఆ దేవుడు తిరిగేటే అంటే రిజల్ట్ తీసేసి రిజల్ట్ తీసేసాం కదా అని ఇంకా యాక్షన్ చేయడం ఎందుకనేటువంటి ఆ అడ్డగోలు ఆర్గ్యుమెంట్ పెట్టి పని మానేసి కూర్చుంటాను అనే పొరపాటు మాత్రం చేయగలుగుతున్నా అని ఒక హెచ్చరిక పెట్టాడు మాపే సంగో అని ఇంకా రిజల్ట్ లేని మహాభాగ్యానికి కర్మ ఎందుకండి అని అలాంటి పొరపాటు మాత్రం చేయగలుగుతున్నా అని ఒక రైడర్ పెట్టాడు సో మీరు ఆ రైడర్ని కూడా అర్థం చేసుకుని కర్మ చేశారు రిజల్ట్ని తీసేసింది అంతే కదా ఆ కర్మఫల హేతు సో కర్మన్యవాద కాస్తే మా ఫలేషు కదాచన కదాచన కూడా at time you don't be you don't be part of the థావా నువ్వు దాన్ని తక్కువ రిజల్ట్ యాక్షన్ చేశారు ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన రిజల్ట్ ఎప్పుడైతే లేదో యాక్టర్ ఉన్నది విందు కూడా ఉన్నది యాక్టర్ లేకపోతే అప్పుడు ఈ second stage action first stage action అయితే అంటే ఎవరు తెలిసిన జీవుడు యాక్షన్ దేవుడు యాక్షన్ అయితే అప్పుడు జీవుడు దేవుడు ఆ మాట రెండో వాక్యం ఇది మాం యోగి జానాలి ధర్మం నష్టబద్ధతే ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు కర్మల చేత బంధింపబడదు ఇది చాలా ప్రాక్టికల్ విషయం ఇది నాకు చాలా ఇష్టమైన తాపత్రంలో చెప్తే ఎందుకంటే వేదాంతంలో సంసారము అంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసారమ ఉంటారు నేను కర్తను నాకు ఈ ఫలం కావాలి ఈ ఫలం కావాలి కాబట్టి నేను కర్తను నేను కష్టం కాబట్టి ఈ ఫలం కావాలి రెండు ఉంటాయి నేను వీళ్ళు పెద్ద చదువు చేశాను కాబట్టి నేను నా చెప్పిన మాట వినాలి నాకు ఆ ఫలం కావాలి కాబట్టి నేను ఈ కర్మలు చేస్తున్నా కష్టను అని ఇది ఒక అభివృద్ధి ఇది ఒక అభివృద్ధి ఇది సంసారంతో మనకి ఏదో కొట్టుకోరు దాని నుంచి బంధం ఆ బంధం మీ దగ్గరికి రాలేదు తర్వాత ఇంకోటి దీంట్లో మనం గుర్తించలేని దోషాన్ని నేను సంవత్సరాలు కాలుతో చేస్తూ ఉంటాను అదేంటంటే ఇప్పుడు నేను ఒక స్థితిలో ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను ఏదో సంసారాలతో పితాకు పడుతూ ఉన్నాను ఏదో ఓ కింది పుట్ట ఇది మూల మాట పెడితే అది మూల కారిపోతూ ఉంటుంది అది మూల మాట పెడితే ఇది మూల కారిపోతుంది దాన్ని నేను ఎప్పుడు స్థిరంగా చెప్పడానికి కష్టం ఆ సంసారం అలా ఎక్కువ వదిలేసి కొడుకు చెప్పిన మాట వినడం సరే ఇప్పుడు ఏదో బాగానే ఉన్నారంటే కోడలు చెప్పిన మాట వినడం కోళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏదో కష్టపడి చెప్తున్నారు ఏదో సెంటర్ అయిందంటే కూతురు చెప్పిన మాట వినడం అయితే అల్లుడు ఏదో ఇస్తారు ఈ సంసారం దీన్ని ఒక స్థిరం ఉండదు దానికి ఇదంతా బాగుందంటే బాస్ ఏదో ఉంటాయి ఇవన్నీ బాగున్నాయంటే కడుగుపోతుంది లేకపోతే ఇదిగో నీకు గుండె సబ్బులు నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను రానే ఎవరో పిలుస్తుంది ఫ్రీగా అది నీకు హృదయాన్ని చెక్ చేస్తా ఉంటాను మరి ఫ్రీజ ఫ్రీగా చెక్ చేస్తున్నాను కదా అని వెళ్ళి చెక్ చేసి వస్తే మనం ఇంటి చేతిలో పెట్టి మన బతుకున్నంత కాలం రోగికి వెళ్ళగా బతికిట్లో చేసి పెడతారు దీన్ని ఈ లోపల ధరలు పెరిగిపోతాయి ధరలు పెరిగిపోయాయంటే అందరికీ భయం డబ్బులు వాడికి భయమే డబ్బు లేని వాడికి అలాగే భయమే పోనీ కొంత ఆదాయం కూడా పెరిగిందని సంతోషిద్దాం అనుకున్నాడు పెట్రోల్ నాకు లేకపోతే సమాజంలో అంతరస్తు పెరుగుతుంది భూములు ఆక్రమణ చేస్తూ ఉంటాం దాంతో మనం మూల ఏదో ఒకసారి భూమి ఉంటే అది దాని పోతుంది వీరు భయపడితే ఇక్కడ కూర్చుంటారు వీళ్ళు దాన్ని కాపలాకాయ లేదు పోనీలే భగవంతుడు ఎలా చేస్తే భగవంతుడిని శరణం వెళ్తాము అది మిగిలితే మనది పోతే లేకపోతే పోతుంది భగవంతుడే నాకు శరణాన్ని అనుకోలేదు పోనీ అలాగని వెళ్ళి అక్కడే కాపలా అక్కడే ముందు నువ్వు గుడి చేసుకుని అక్కడ ఉందంటే ఆ పని చేయాలి మధ్యలో గెలుగు లాడుతూ ఉంటాడు ఈ విధంగా ఈ సంసారంలో మనిషి సుఖాన్ని దుఃఖాన్ని దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఈ రోజు ఇలా ఈ రోజు ఎందుకు అనుభవిస్తున్నాడో చెప్పండి ఎందుకు అనుభవిస్తున్నాడో తెలిసిన ఇంతకు ముందు వీడు కర్త భోక్త అయ్యింది కర్మలు చేసేది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నాడు అందుగురించి అనుభవిస్తున్నాడు కదా కనీసం ఎప్పుడైనా తెలుగు తెలుసుకునే ఆ కర్త భోక్త అనే ఆ బంధం నుంచి బయటపడాలా అక్కర్లేదా అది పేరు కర్త భోక్తగా ఇలా కర్మలు చేసుకుంటూ పోతాడు కాబట్టి ఇదివరకు కర్త భోక్త చేసిన కర్మలు ఇప్పుడు పే చేస్తున్నాడు ప్రయత్నం ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు అదే పద్ధతిలో నడిపిస్తుంటే భవిష్యత్తులో ఏం చేస్తే ఏమవుతుందండి ఇంతకుముందు నీటి లేకుండా భోజనాలు అవి చేసి ఏదంతా పెద్ద శరీరం బదులెత్తిపోయి బాధపడుతున్నాడు ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాడంటే భవిష్యత్తులో ఇంకా ఆరోగ్యవంతులు అవుతారా లేకపోతే ఇంకేదైనా అవుతారా మన పరిస్థితి అలా ఆన్ వన్ సైడ్ కర్త కర్మలు చేసి ఆ కర్మల యొక్క ఫలాన్ని దుఃఖరూపంగా అనుభవిస్తూ ఉంటాము ఇప్పుడు సరిగ్గా అదే రకంగా బిహేవ్ చేస్తాం సేమ్ బిహేవ్ చేస్తాం డాక్టర్ ఒకటి అడుగుతున్నాడు డాక్టర్ ఉన్నాడు ఈ మందు వేసుకోవడం వల్ల ఆల్కహాల్ మంచిది కాదు ఆల్కహాల్ పెద్దది ఈ మందు వేసుకోవడం మందు వేసుకుంటే మంచిది ఆల్కహాల్ పెట్టాలి అని రాష్ట్రం మన పద్ధతి అడుగుతున్నాడు అంటే పెన్షన్ తీసుకున్నా పర్వాలేదా లేకపోతే మొత్తం మానేయాలన్నది అంటే ఆ రాష్ట్రం చెప్పాడు ఇప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్ కంటే ఈ రోగం తెచ్చుకున్నాం ఇంకా అదే ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తున్నాం ఈ రోగం తగ్గదు అని చెప్పాడు అంటే వీడు కర్త భోక్త అయ్యి కర్మలు చేసి ఇప్పుడు ప్రస్తుతం సంసారం అనే రోగంతో బాధపడుతున్నాడు రోగంతో బాధపడుతూ అదే కర్త భోక్త కంటిన్యూ చేస్తాను అది నాకు ఓకే ఈ సెల్ఫ్ శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించారు first step first first step first ఏమిటి ఫస్ట్ స్టెప్ కామ్య కర్మ రాశి మధ్య భాష్యకారులు ఉన్నారు ప్రధానంగా మూడో భాగం నేను ఇంకా కామ్య కర్మలు చేయలేను నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తెల్లారేత నిద్రపోయాము నిద్రలేసిన తర్వాత ఎప్పుడూ దేవుడికి దానం చేసుకుంటూ ఉంటాము దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాము ఏ కోరిక పోవాలి దేవుని స్మరించడం ఇంక కోరిక లేకపోతే ఇంక దేవుడి మీద దిగ్మానం దేవుడిని వదిలిపెట్టే కోరుతుందో తప్పదు మాకే సంతోషపడతాను మనకి చాలా తప్పదు ఇంతకు ముందు ఎక్కువ దేవుణ్ణి స్మరించుకుంటాము సంతోషముడు స్మరిస్తా సుఖమతినుడు స్మరిస్తా ప్రతి గంటకి స్మరిస్తా ప్రతి చోట స్మరిస్తూ ఉంటాను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాను కానీ ఏ కోరిక పోను ఏ కోరిక పోను శరణాగతి నాకు ఆరోగ్యానికి నాకు ఆరోగ్యానికి రోజు కోరుకుంటూ కూర్చోనంటే కోరి ఆరోగ్యానికి కోరిక మానేసి ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉంటుందో అలా చేస్తూ ఉంటాం ఎలా చేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుందో అలా చేసుకో ఉండడం నాకు ఇంకొంచెం డబ్బు ఇంకొంచెం డబ్బు ఏదో కోరిక మానేసి అన్ని రకాల కోరికలు మానేసి ఏ కష్టం శిక్షలు అన్ని నువ్వు చేయాల్సి పనులు చేయాలి కోరికలు అన్నింటినీ పక్కన పెట్టాను దీక్ష ఫస్ట్ కామ్య కర్మ రాసి వద్దు అప్పుడు మిమ్మల్ని కర్మలు బంధించి తర్వాత కర్తృత్వం కూడా పోతుంది కర్తృత్వం కూడా పోవాలి దట్ యొక్క కర్మయోగ అది ఎప్పుడు చెప్తున్నా చెప్పగలరే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు చెప్పాడు ఎందుకు ముందు ఆయన వెళ్ళి చెప్తున్నట్టు చెప్తున్నాను సంసారిణాం అహంకర్తేమాసు అభిమాన కర్మసు స్పృహాతు సంసారం ఉన్నారే యశాంతి సంసారణ సంసారం ఎవరైతే ఉన్నారో too on the other hand ఏది సత్యమో దానికి ఆపోజిట్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు అహంకర్తే కర్మసు అహంకర్తేత్యభిమానం కర్మలు నడుస్తూ ఉంటారు ఈ కర్మల్ని నేనే చేస్తున్నాను అనే అభిమానం ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఉంటే మీరు చేసిన వాళ్ళు అవుతారు మీరు ఛాయెత్తు లేనప్పుడు మీరు చేసిన వాళ్ళు ఎలా అవుతారు ఇప్పుడు బియ్యం నీళ్ళలో పోసి కొబ్బరి మీద పెట్టి ఎక్కువ మంట మంట వెళ్ళి కొబ్బరి మీద పెట్టారు ఇప్పుడు అన్నం ఉడుకుతుందా లేకపోతే మీరు అన్నాన్ని ఉడికిస్తారా అన్నం ఉడికి మరి మీకు జాగ్రత్త లేదు కదా మరి మీరు కట్టగారు కదా ఓకే అయితే ఒక ఆయన అడిగారు మరి పొయ్యి నుంచి దాని మీద పెట్టిన దాని కర్త కదా దేని కర్త దేని కర్త అని చెప్పు ఇప్పుడు అగ్గిపొల్ల తీసి గ్యాస్ పెడితే అది వెళ్ళి దాంట్లో కర్త కాదు నువ్వు దేనికి కర్తది అంటే కాదండి నేను వెలిగించాను ఓకే అక్కడ మీకు ఛాయిస్తుందా ఛాయిస్తుందా గాయస్ లేదండి ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడే ప్రమాణం అక్కడే ఉంది కిటికీ ఆ కిటికీ ఏమిటంటే ఇప్పుడు నేను మాట నేను మాట ఇప్పుడు నా పాఠం ఎక్కడి నుంచి ఏడు ఆరు నుంచి ఏడున్నర వరకు పాఠం ఇప్పుడు మీరందరూ కూర్చుని పాఠం చెప్తున్నాను ఈ పైన పాఠం చెప్పడంలో నాకు సాధిస్తుందా లేదు ఎందుకంటే నేను ఇప్పుడు పాఠం చెప్పకుండా ఉండగలనా ఇప్పుడు ఏడున్నర వరకు can I do like that no ఏడు నుంచి ఏడున్నది వరకు పాఠం చెప్పకుండా ఉంది కాల్స్ లేదు ఎందుకంటే దీని వెనకాల మూడు హిస్టరీ ఉందండి ఏ బ్రహ్మవిద్య ఉంటున్నాం నేను గురించి భయాల నుంచి పాఠం చెప్తున్నాను ఇప్పుడు ఇది ఒక పూట పాఠం చెప్పకుండా ఉండగలుగుతారా ఉండలేదు గరీబ్ కాల్స్ ఆరున్నరటి ఏడు పాఠం చెప్పి కాల్స్ ఉందా లేదు ఆరు ఆరున్నర పెట్టి సాయిస్తుందా లేదా లేదు ఎందుకంటే మీరు అందరూ వచ్చి తీసుకున్నారు అనౌన్స్డ్ ఆల్రెడీ ఇంటి సాయిస్తుంది అదేవిధంగా ఒక గృహిణి వివాహం చేస్తుంది ఆ గృహంలో వంట ఉండాలి పిల్లలు పెట్టాలి భర్తలు పెట్టాలి తాను తినాలి ఏం సాయిస్తుంది ఏ సాయిస్తుంది లేదు మనకి సాయిస్తే లేదు మన సాయిస్తే ఎలా ఉంటుందంటే ప్రవాహంలో దొంగ పొందుకుపోతారు అది ఇలా వెళ్తున్నది ఇది తిరిగి అటు వెళ్తుంది దాని సాహిత్యం బట్టి వెళ్ళిందా లేదు ఆ ప్రవాహాన్ని బట్టి వెళ్ళింది ఆ విధంగా మనం ఒక ప్రవాహంలో ఉన్నాము ఆ ప్రవాహంలో ఉన్నప్పుడు మనకి ఛాయిస్ ఉందని మనం అనుకుంటాం మనకి ఛాయిస్ లేదు ఛాయిస్ ఉందని అనుకుంటాం ఇందుకు నేను దృష్టాంతం చెప్తాను తలతో వస్తుంది కింద మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర శానిటరీ టాబ్లెట్స్ ఉంటాం అది వేసుకుంటే తలతో పంపుతుందని నాకు తెలుసు ఆ జ్ఞానం కూడా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ జ్ఞానం ఏం కాదు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు నాకు సాయిస్తుందా ఉందా ఛాయిస్ లేదు ఇంటి ఛాయిస్ ఇంత ప్రవాహంలో ఉండగలను కాబట్టి కిందకి వెళ్తారు వారికి అదంతా వారికి ఏం ఇస్తారు ఆ టాబ్లెట్స్ తీసుకుని మొదలు వేసుకుంటారు ఆ తర్వాత తగ్గిందో మనలో వేరే వేరే ఛాయిస్ ఎందుకో సాయి కాబట్టి ఛాయిస్ ఉన్నట్టు అనిపిస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఛాయిస్ లేదు ప్రూవ్ అయిపోతుంది ఆ అంతస్థంతో ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా కల్పన ఎందుకంటే మీరు ఒక ప్రవాహంలో ఒక పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలో మీరు అలాగే చేయాల్సి ఉంటుంది ఇంకో రకంగా చేసి ఛాయిస్ మీకు లేనే లేదు ఎన్నో ఛాయిస్ ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేశారు మీరు ఛాయిస్ ఎందుకు చేశారా ఛాయిస్ లేకుండా చేశారు ఛాయిస్ లేకుండానే భోజనం చేశారు లేదా భోజనం చేసి చేరాల్సిన సందర్భంలో భోజనం ఏకాదశి నాడు భోజనం మానేశారు సాయి తిండి మానేశారే సాయి క్లాస్ మానేశారు సాయికి లేకుండానే మానేశారు ఎందుకంటే ఏకాదశి సన్యాసం ఆ సంస్కారం ఆ కల్చరల్ కండిషనింగ్ ఆ భక్తి భావము లేకపోతే ఆ వ్రతనిష్ట ఇవన్నీ కలిసి వాడు అలా ఉన్నాడు ఆ ప్రవాహంలో బతుకుపోతున్నాడు అలా ఏకాదశి వచ్చేప్పటికి ఇలా ఉపవాసం చేస్తాడు ద్వాదశి తెల్లారేపటికి దాన్ని కాంపన్సేట్ చేసేసి విధిస్తుంది తెలుగులో కాబట్టి ఎక్కడా మన విల్లు లేదు మనం అలా ప్రవాహంలో పుట్టుతూ ఉన్నాం as an ego you don't have any choice anyway నేను కొంచెం సాగిపిస్తాను ఈ సంసారాలు ఉన్నారే వీళ్ళు కర్మలు కర్మ ఉన్నప్పుడల్లా కర్మకు కర్మలు ఉంటాయి కర్మ లేకుండా ఉండదు ప్రవాహంలో నేనేంటుంటుంది ఆ కర్మలలో నేనే కర్తను అనే అభిమానం పెట్టుకుంటాను ఇంకా ఫలాల ఎడల ఇంకా ఫలాలు రావు ఫలాలు వచ్చినప్పుడు వస్తాయి మీరు కర్మ అయిపోగానే ఆ కర్మ అయిపోనక్కర్లేదు కర్మ బిగిన్ చేయకుండానే కర్మ ఫలములు స్పృహపడుతుంది కర్మ ఇంకా బిగిన్ చేయకుండా ఇంకా ఆరంభం చేయకుండానే ఫలం ఈ మధ్యన ఎలాగ పెళ్లిళ్ళు కొన్ని చేసుకుంటారు ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండే అమ్మాయిని పెళ్ళాడతారు ఇక్కడ ఉండే అబ్బాయిలు అక్కడ ఉండే అమ్మాయిని పెళ్ళాడతారు ఎందుకు పెళ్ళాడతారంటే గ్రీన్ కార్డు వస్తుందనో వీసా వస్తుందనో పెళ్ళాడతారు అంటే ఇంకా పెళ్లి కాకముందే పెళ్లి అయిన తర్వాత లభించే ఫలాన్ని మీకు అంచనా వేసేసి పెళ్లి ఆడతాం ఎంత తెలివితేటేసి కర్మఫల స్పృహ ఎంతటిదే మన వాళ్ళు ఎలా ఉంటారంటే పెళ్లి కాపులు నిద్రించడం అంటే పెళ్లి క్యాన్సిల్లో సీట్ ఎదురు చేసుకొచ్చి పెళ్లి కాపులు నిద్రిస్తారు అలా నిర్దేశించిన అంటే ముందు ఫలము తర్వాతే కర్మ కామ్యం అలాగే అలాగే అసలు మీకు నేను రహస్యం రహస్యంగా నిజంగా తెలుసున్నదే కామ్యకర్మానుష్ఠానము గీత యొక్క స్థితికి విరుద్ధం వేదాంతం యొక్క స్థితికి విరుద్ధం కామ్య కామనతో భక్తిని చేయటం భాగవతం యొక్క స్థితికి విరుద్ధం కామనతో కర్మ చేయటం భగవద్గీత యొక్క స్థితికి విరుద్ధం ఎనీవే సో వీళ్ళు కర్మల ఎందు కర్మ ఫలముల ఎందు స్పృహ పెట్టుకుంటారు ఆ విధంగా కర్మాన్ని లింగం యుక్తం రెండు వైపుల నుంచి వచ్చి బంధిస్తుంది కర్మ ఒకటే కర్మ ఉంటుంది నేను కర్తను బంధించింది కర్మ నాకు కర్మ ఫలము కావాలి బంధించింది రెండు వైపులు బంధించింది వీడికి తెలిసింది పనే లేదు ఆ బంధంలో బతుకుతూ మనిషి తదభావాత్ తాని కర్మాణి చింపంతి నాకు ఈ రెండూ లేవంటున్నాడు నేను కర్మలను చేసేవాడను అనే కర్తృత్వాభిమానం లేదు ఆ కర్మల యొక్క ఫలం నాకు కావాలి అనే ప్రశ్న కూడా లేదు ఈ అభిమానము ఈ ప్రశ్న లేని కారణంగా ఈ కర్మలు నన్ను బంధించవు ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది సపోజ్ ఏ కారణం చేతనైనా నేను కూడా తెలివి తెచ్చుకుని కర్మఫల త్యాగాన్ని చేసి కర్తృత్వాన్ని త్యాగం చేసి అది వరస ముందు కర్తృత్వ త్యాగం అవ్వదు ముందు కర్మఫల త్యాగం అవ్వాలి కర్మఫల త్యాగము అంటే కర్మఫలం మన చేతిలో ఉంటేగా త్యాగం చేయడానికి కర్మఫలం మన చేతిలో ఉందా ఇప్పుడు యజ్ఞం చేసేదండి స్వర్గం వస్తుంది స్వర్గం కర్మఫలం నేను కర్మఫలం త్యాగం చేస్తాను అంటే ఏది వీడి ఎదురు ఉంటే కదా స్వర్గం త్యాగం చేయడానికి వీడేం త్యాగం చేయాలి అంటే అర్థం ఏంటంటే కర్మఫల కృష్ణాత్యాగానికే కర్మఫల త్యాగము అని కర్మఫల కృష్ణాత్యాగమే కర్మఫల త్యాగము ఇప్పుడు మీరు చెక్కిస్తాను ఇస్తారు వెయ్యి రూపాయలు చెక్ ఇస్తాను అది వెయ్యి రూపాయలు అది అది వెయ్యి రూపాయలు కనుక వెయ్యి రూపాయలు ఉంటే బ్యాంక్ వాడు రూపాయల కాగితాలు లెక్క పెట్టిస్తే వెయ్యి రూపాయలు ఈ చెక్ ఇచ్చారనుకోండి ఈ చెక్ ఇవ్వడం అంటే ఏంటంటే ఆ బ్యాంకులో ఉన్న సొమ్ము మీదే ఇది నా సొమ్ము అనే మీ అభిమానాన్ని మీరు త్యాగం చేశారు అలా కర్మఫల త్యాగం అంటే ఆ కర్మఫలము మీ అకౌంట్ లో ఉంది దాని మీద ఇది నా కర్మఫలము అనే అభిమానాన్ని మీరు త్యాగం చేసేస్తారు కాబట్టి కర్మఫల త్యాగము అనగా కర్మఫల కృష్ణాత్యాగం కృష్ణని త్యాగం చేయడం కర్మఫలం ఈ చేతిలో ఎలా ఉంది ఆ కృష్ణని ఎప్పుడైతే త్యాగం చేశాడో కర్తృత్వాన్ని దానంతట అదే డైల్యూట్ అయితే అది కూడా పోతుంది అది వార్త సో ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ విధంగా తెలుసుకుంటాడో కర్మఫల కృష్ణని త్యాగం చేయడం అంటే అలా ఈ కృష్ణ మూల అసలు తీసుకుంది దీన్ని తీసుకోవడం కావాల్సిన అదేం కాదు ఇంకా జ్ఞానరూపంగా ఉంటుంది నేను నేను అయోగ్యుడనో అల్పుడనో నాకు ఈ కోరిక కావాలి అని వీడు భ్రమలో అనుకుంటున్నాడు ఆ భ్రమను వీడికి పెట్టేస్తే అయిపోయాను నేను అయోగ్యుని కాదు అల్పుని కాదు ఈ కోరిక నాకు సిద్ధించి తీరాలనేటువంటి ఈ ప్రశ్న ఇది వ్యర్థమది అది సిద్ధించకపోయినా నేను పూర్ణుడనే అని మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులే తెలుసు ఇది వ్యాఖ్యలు సంసారం దాటి సంసారం నడుస్తూ ఉంటుంది సో ఆ విషయం చెప్తున్నారు యహ అన్యోపి మాం ఆత్మత్వేన అభిజానాతి నాహం కర్త నమే కర్మఫలే స్పృహ ఇది ఈ సత్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి శ్రీకృష్ణుడు అకర్త అభోక్త కదా అడుగుదా అని చెప్పింది మాం కర్మాన్ని నింపండి అకర్త మనే కర్మ స్పృహ అభోక్త శ్రీకృష్ణుడు అకర్త అభోక్త కానీ నేను మాత్రం కర్తమే భోక్తాను అని విధంగా అది అది అలాగే మీరు సంసారంలో మన వల్ల అలా మన వాళ్ళంటే బంధంలో ఉన్న కూడా అలా చెప్తాడు కూడా కృష్ణుడికి కర్తృత్వం లేకపోవచ్చండి మనకెక్కడ ముగుతుంది అలాగే అంటండి మీరు అడ్డుపెట్టుకోవాలి కృష్ణుడు దేవుడు ఆయనకి ఏ ఫలాలు వస్తలేదు మనకి ఫలాలు లేకుండా రోజు గడుస్తుంది ఫలం లేకుండా రోజు గడుస్తుంది అంటే మరి ఫలపరుస్తుంది పైగా అంటారు మరి ఫలం ఫలం లేకుండానే చేస్తున్నావు పనులన్నీ అని అడుగుతాను అర్జునుడు ఏం చెప్తావో తెలిసిన పనులన్నీ దానికి అలా అదోపవాదానికి నేను ఉండదు అలా ఆయన వస్తాను కాబట్టి శ్రీకృష్ణుడు అదర్త అభోక్త ఓకే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న వాక్యం ఈ అసత్త అభోక్త అయిన తత్వము అది నాలో ఉన్నది అహం ఆత్మత్వేన అభిజానాన్ని నీలో ఉంది అకర్త అభోక్త అయిన తత్వం నీలో ఉంది మీరు గుర్తుపట్టాలి అభిజ్ఞానాకైతే గుర్తుపట్టాలి అభిజ్ఞానం అభిజ్ఞానంతో గుర్తుపడతాం అభిజ్ఞాన శాతంతో ఉన్నారు కదా నిద్రికను గుర్తుపడతాం మనలో ఉన్నదో తత్వం అకర్త అభోక్త అయిన తత్వం అదేంటంటే జ్ఞానం జ్ఞానము అది కర్త కాదు భోక్త జ్ఞానం దీపం దీపం కర్త కాదా కాదు భోక్త అవుతుందా అంటే దీపకాంతిలో ఏ క్రియలు అవుతాయో వాటికి దీపం కర్త కాదు ఆ క్రియల యొక్క ఫలానికి దీపం భోక్త కాదు కేవలం క్రియలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది దీపం ఉంటేనే క్రియలు అవుతాయి దీపం లేకపోతే క్రియలు అవనేమో కానీ దీపం మటుకు కర్త కాదు భోక్త కాదు అటువంటి అకర్త అభోక్త అయిన దీపం ఆయన జ్యోతి ఒకటి లోపల ఉంది శ్రీకృష్ణుడు అటువంటి ఒక జ్యోతి అని ఆయన చెప్తున్నారు ఆయన ఇంకా ఏమంటున్నారంటే ఆ జ్యోతి నీ లోపల ఉంది తీసుకో నిజానికి ఆయన ఏమంటున్నారంటే ఆ జ్యోతి రూపంగా నేనే ఉన్నాను అంటే మరి ఆ జ్యోతి నాకు అనుభవానికి రావట్లేదే అంటే ఎందుకు రావట్లేదో తెలుస్తున్నాండి కర్తను నేనే అనే అహంకారము ఆ కర్త అభోక్త అయిన జ్యోతిని తప్పివేసింది అందుకోసం అనుభవానికి రావట్లేదు మధుసూదన సరస్వతి అని ఒక వేదాంత విద్వాంసుడు సన్యాసి కాశీ ఆయన ఒక గ్రంథం రాశారు అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని రాశారు చాలా గొప్ప వేదాంత అది అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నారంటే మళ్ళీ నాస్కేవ కర్తృత్వం ఆనందానుభవాత్మని అది నాకేవ కర్తృత్వం నా ఎందు ఏ కర్తృత్వము లేదు ఎందుకంటే నేను ఆ సచ్చిదానంద సాక్షి చైతన్య స్వరూపుడని దీపం లాంటి వాడిని దీపం లాంటి వాడినే కానీ నేను నా ఎందు కర్తృత్వం దేని యంత్రాన్ని కాను యంత్రం అయితే తిరుగుతుంది దీపం తిరగదు తిరిగి దాన్ని ప్రకాశింపజేస్తుంది కాబట్టి నేను ఆనందానుభవ స్వరూపుడను నా ఎందు ఏ కర్తృత్వము లేదు అని ఆ అద్వైత సిద్ధి పుస్తకాన్ని ముందు రాశారు పుస్తకం రాసి నేను కర్తను కాను దీనికి ఏదో దృష్టాంతం చేస్తాను గంగానదికి అర్ఘ్య ప్రదానం చేస్తాను నదిలో స్నానం చేసి ఆ నీటి తీస్తే అక్కడే అర్ఘ్య ప్రదానం ఇప్పుడు ఈ అర్ఘ్య ప్రదానం ఇచ్చే నీళ్లు మీరు పంపించారా ఆ నీళ్ళే అసలు తవైవ వస్తు గోవింద శుద్ధమైన సమర్పయే అని ఇంకో వాక్యం మీరు ఉంటారు నేను గోవింద పువ్వులు మీరు దేవుడు మీద వేస్తున్నారు పువ్వులు దేవుడి మీద వేస్తున్నారంటే ఆ పువ్వుల్ని సృష్టించింది వీడు కాదు ఆ పువ్వుల్ని దేవుడి మీద వేయడానికి కావలసిన శక్తిని సృష్టించింది వీడు కాదు ఆ దేవుడు బొమ్మను సృష్టించింది వీడు కాదు వీడు ఏది కాదు అయితే నేను అనగస్తాను సరే అటువంటిప్పుడు నేను కర్తనే భోక్తనే కాదు నేను అసక్తుడు అభోక్తుడు ఆత్మస్వరూపునను నేను ఆ పువ్వులను అక్కడి నుంచి తీసి ఇక్కడ అని నేనంటే నేను అర్థం కానీ కర్త అయిన వారు చెప్తారు అలాగా నేను చెయ్యను అన్నవారు కర్త అయ్యింటారు అది అది గమనించాను నేను చేస్తాను అన్నవాడు ఎటువంటి కర్త నేను చెయ్యను అన్నవాడు కూడా అటువంటి కర్త అకర్త అభోక్త అయిన జ్ఞానం ఏం చేస్తాడు ఏమి మాట్లాడతాడు అసలు ఆ సంకల్పమే ఉండదు మాట వెనక సంకల్పం ఉండాలి కదా సంకల్పమే ఉండదు కాబట్టి ఎవరైతే అకర్తలు అభోక్తులు ఆత్మస్వరూపాన్ని గుర్తుపడతాడో ఆ ఆత్మస్వరూపము ఆ జ్ఞాన ప్రకాశము నేనే వాడు కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తాడు ఎవరి నాహని కర్త అని గ్రహిస్తాడు ఇంకా ఎవరు గ్రహిస్తాడు నమే కర్మఫలే గృహ నాకు కర్మఫలం నుండి గృహ లేదు అని కూడా ఒక పుస్తకం వస్తుంది నాహం హరి హరిస్తత్త అని పుస్తకం మంచి మంచిది కదా టైటిల్ బాగుంది ఆ లోపల ఏమన్నా నాకు తెలియదు నేను చదవలేదు ఆ టైటిల్ అయితే బాగుంది దాని స్పిరిట్ బాగుంది నేను ఆ పుస్తకం యొక్క ఆధారంలో మాట్లాడగలుగుతున్నా ఏంటంటే నాహంకర్త బాగుంది నమే కర్మఫలే స్పృహ అని కూడా అంటున్నారా లేకపోతే అది అన్నం మానేస్తున్నారు అది కూడా నాహంకర్త నేను ఇంకా స్వర్గానికి వైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోవడం అది మళ్ళీ కలిసి అయిపోయింది నాహంకర్త నమే కర్మఫలే స్పృహ అంటే వాడు అద్వైత ఆత్మానుభవంలో వచ్చేస్తుంది లేకపోతే కర్త నేను ఈ జీవితం మరియు శ్రీహరియే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఆ తర్వాత కొంతకాలానికి నా భార్యని కూడా వైకుంఠానికి తీసుకెళ్లి వాడు కూడా శ్రీహరే ఆ వైకుంఠంలో భోగాలు ఇచ్చి వాడు కూడా శ్రీహరే నా కర్త అని అంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తున్నాను ఫలస్పృహ వచ్చింది కదా నిజానికి బలము నుండి కొంతమంది అలాగే అంటూ ఉంటారు ఆ ఆసరం అలా అన్నారు నేను అంటలేదు అలా అలా అంటే అది కుదరదని అంటున్నా ఆఫర్ గురించి చెప్పట్లేదు కొంతమంది ఏమంటారంటే అంతా దేవుడే చేసేటండి మనం ఏం చేసింది ఏముంది అంతా దేవుడే చేశాడు ఇంకా ఇంకా మరి ఇంత యజ్ఞం చేసాం కనుక ఆ సంపదలు దేవుడు ఇచ్చేస్తాడు అని అంటే కర్మఫల ప్రభుత్వం మనస్సులో మహన్ కర్త అని నిజంగా అనుకుంటున్నాడా అనుకోవడం కూడా కాదు ఆ విషయం ఇన్సైట్ ఉంది మహన్ కర్త అనేది ఇచ్చారు ఇన్సైట్ ఆ ఇన్సైట్ ఉందా ఇంతే పెడతారు ఆ ఇన్సైట్ ఎప్పుడు వస్తుందో మీరు అంతర్దృష్టి అంట ఆ అంతర్దృష్టి ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆ కర్మఫలం నుండి నయాపరిశుద్ధ ప్రశ్న కూడా లేనప్పుడు మీకు నాహంకర్త అనే అంతర్దృష్టి దానంతర్దృష్టి కాబట్టి నేను మనం చేసింది ఏంటంటే ముందు కర్మఫల స్పృహను తెలుసుకుంది తర్వాత కర్తృత్వం దానంతలో అయిపోతుంది అది వరస కర్మ భిన్న సో అతి అతి జ్ఞాని కర్మల చేత బంధింపబడదు అంటే కర్మల చేత బంధింపబడదు అంటే అర్థం ఏంటి సత్యాది దేహాద్యాంధకాన్ని కర్మాణి భవంతి ఎలాగైతే ఈ కర్మలు ఉన్నా ఈ కర్మలు నాకు ఇంకో జన్మని మళ్ళీ ఆ జన్మని బట్టి దుఃఖము జన్మ దుఃఖ దోష జన్మ దుఃఖ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానంలో మీరు అనుసరులు గారు కుదరదు మళ్ళీ జన్మ ఆది శుద్ధి అవన్నీ తీసుకో అవన్నీ వస్తాయి అవన్నీ నాకు రావు నేను ఈశ్వరుని నాకు రావు అదేవిధంగా ఈ విధంగా ఈ సత్యాన్ని ఎవరు గుర్తిస్తారో వారికి కూడా నా స్టేటస్తే ఉంటుంది నాకు ఎలాగైతే మళ్ళీ దేహాన్ని ఆనందించడము మళ్ళీ కర్మఫలములు అనుభవించుట అనే బంధములు లేవో అదేవిధంగా ఈ జ్ఞానికి కూడా కర్మలు బంధములు కలిగించవు జ్ఞానికి భగవంతుడికి ఏమీ తేడా నిజానికి జీవుడికి దేవుడికి తేడా ఏంటంటే దేవుణ్ణి అహంకారంతో కప్పేస్తే దేవుడు అవుతాడు జీవుడి నుంచి అహంకారాన్ని తీసుకువస్తే దేవుడు అంత అంత ఇంపార్టెంట్ అంతేకానే దీన్ని కర్మ సమాధి అన్న బ్రహ్మ కర్మ సమాధి కర్మ సమాధి కర్మ సమాధి అంటే కర్మలో విక్షేపం లేకుండా అంటే కర్మ చేస్తూ ఉన్నా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మ చేస్తే అది కర్మ సమాధి ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తున్నాను ఒక పెయింటర్ ఉన్నాడు అలా అబ్జార్బ్ అయిపోయి పెయింటింగ్ వేస్తాడు గంట ఎంతో పెయింటింగ్ వేస్తాడు ఇంకా చుట్టూ ప్రపంచంతో సంబంధం ఉండదు ఇంట్లో ఉన్నామని కూడా అతనికి తెలియదు ఇంట్లో వాళ్ళు ఇంట్లోతో తిరుగుతున్నారని కూడా స్పృహ ఉండదు నేను ఇంటి యజమానిని ఈ స్త్రీకి నేను భర్తని ఇత్యాది స్పృహలు ఏమీ ఉండదు కేవలము ఆ స్త్రీలో అబ్జార్బ్ అయి ఉంటాడు అదే కర్మ సమాధానం ఆ సుమారు ఎందుకు వచ్చిందో చెప్తుంటారా ఈ పెయింటింగ్ వేస్తే నాకు లాభం వస్తుంది అనుకుంటే వాడికి ఆ సమాధి రాదు ఈ పెయింటింగ్ వేసేది నేనే అనుకుంటే సమాధి రాదు వాడు ఈ పెయింటింగ్ యొక్క స్థలం ఏమిటి అనే స్థలతృష్ణ అసలు వాడు దృష్టిలో ఎక్కడ చుట్టుముట్టు ఉండదు తర్వాత ఈ పెయింటింగ్ నేనే వేస్తున్నాను అనేటువంటి అభిమానం ఉండదు ఆ అభిమానం ఎలా పోతుంది అంటే చెప్పలేము అనేక రకాలుగా పోతుంది కర్మ ఫలములను స్పృహ లేకపోవడం చేత అభిమానం తగ్గిపోతుంది తర్వాత ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనకి పెయింటింగ్ అన్నది అది పెయింటర్ కావాలనుకుంటే అవలేదు ఇప్పుడు ఈ విధంగా నేను పెయింటర్ కావాలనుకుంటే అవ్వలేదు నేను పాట పాడాలనుకుంటే పాడలేదు కాబట్టి నేను పాట పాడి ప్రయత్నం చేయకూడదు అసలు చేసేది ఇక్కడ రోజు సన్నాయి పెట్టేస్తుంది లేకపోతే ఆర్కెస్ట్రా హార్మోని పెట్టేస్తుంది మీరు అడుగుతూ ఉండండి నేను పడుతూ ఉంటాను నేను అందుకోలేదు చోట మీరు అందుకుంటూ ఉండండి నేను అలా పెట్టేసి పాతకార్యాలాగా నటించి జనాన్ని బిలీవ్ చేసి అదంతా అనుకుంటున్నాం నాకు పాట రాదు అని దండం పెట్టేసి తింటే పోయా పాట పాడిలో పాడతాను అంటే పాటతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయకూడదు నా అభిప్రాయం చూడండి అలాంటి పెట్టండి సో వీడు పెయింటరు వరిలో ఆ కళ ఉంది ఈశ్వరుడు వారికి వరంగా ఇచ్చారు ఆ వరంగా ఉన్నవాడు వాడు నేను పెయింట్ చేస్తున్నాను అని అనుకోడు ఆ అభిమానం లేకుండా ఆ పీకే ఆ క్యాన్వాస్ తీసేప్పటికీ పీకే తీసేప్పటికీ వాటిలో ఉండే అభిమానము అన్ని పోతాయి అహంకారం పోతుంది పోయి ఆ చెయ్యి అలా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయి ఆ పీకేని తీసేసుకుంటుంది ఆ మనస్సు ఒక చిత్రాన్ని మనస్సులో భావన తనలో భావన చేసేసి ఆ మనస్సంకల్పంతో ఆ చెయ్యి అలా తిరిగేస్తూ ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ అయిన తర్వాత అది తెలియదు అది అలా దాన్ని కర్మ సమాధి కర్మ సమాధి అంటే చాలా గొప్ప విషయం కాబట్టి మీరు హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు లేకపోతే పంచాయతీలో మధ్యన కూర్చోక్కర్లేదు లేకపోతే మనస్సుని ఏకాగ్రాలు అవన్నీ చేసేస్తలేదు కర్తృత్వ హోక్తృత్వాలను ఎదిరి పెట్టేస్తే మీరు ఏ కర్మ చేసినా చాలా సహజంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమాధులు ఉంటుంది ఇది సమాధి నిజానికి శ్రవణాన్ని సమాధిగా వర్ణించారు మననాన్ని శ్రవణాన్ని నిధిధ్యాసనం ఎలాగూ సమాధే శ్రవణ మననాలు కూడా సమాధి పాఠం చదవడము సమాధే పాఠం చెప్పడము సమాధి అలా అయితే కర్మ సమాధి భగవద్గీత యొక్క ఒక విలక్షణమైన బోధనా ప్రక్రియ ఈ కర్మయోగం ఇలాగ మీకు ఈ కర్తృత్వ భోక్తృత్వాలను ఇంత బాగా అనలైజ్ చేసినటువంటి టెక్స్ట్ నేర్చుకుంటే ఇంకొకటి కనపడదు ఉపదేశ స్థానంలో కర్మ మహర్షి మొదటి మూడు నాలుగు శ్లోకాల్లో కర్మయోగాన్ని బాగా అక్కడ అత్యంత సారూపంగా సూత్రరూపంగా మూడు నాలుగు శ్లోకాల్లో సో మొదటి శ్లోకానికి కర్మ కర్మకింపరం క్రియా ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మ తగ్గడం అని ఆ తర్వాత కృతి మహోదశ పతన కారణం ఫలమశాశ్వతం గతి విలువ తర్వాత ఈశ్వరార్పితం నేక్షయాకృతం చిత్తశోధం ముక్తి సాధించం కర్మయోగాన్ని చాలా అద్భుతంగా నిరూపిస్తారు సూత్రరూపం ఇప్పుడు గీతలు సారాన్ని తీసుకోవాలి అక్కడ కర్మయోగాన్ని తీసుకోవాలి ఏం జ్ఞావా కృతం కర్మ పూర్వైరపి ముముక్షు గురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం మోక్షమును కోరిన వారు పూర్వై గడపిన కాలంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు పెడతిన అంటే ఇది సనాతన ధర్మం శ్రీకృష్ణుడితో ఆరంభం కాలేదు శ్రీకృష్ణుడు తన తన వరకు వచ్చిన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన ఏమంటున్నాడంటే మన గడిపిన కాలంలో నిర్వీకులైన నిమిత్తులు నిర్వైహ నిమిత్తులు వాళ్ళు ధర్మాలను చేశారు ఎలా చేశారో తెలిసిన ఈ నెంబర్ వన్ పద్ధతిలో చేశారు నెంబర్ టూ పద్ధతిలో చేయలేదు ఏమో జ్ఞాత్వ ఈ విధంగా తెలుసుకుని చేశారు ఏ విధంగా తెలుసుకుని నాహం కర్త ననే కర్మ ఫలే స్పృహ ఇది జ్ఞాప ఆ పై ఉంది కదా ఇది జ్ఞాప ఇది జ్ఞానాతి ఇది జ్ఞాప నేను కర్తను కాను నాకు కర్మఫలం నుండి ప్రశ్న లేదు అని తెలుసుకుని పూర్వం వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేస్తూ ఉంటాం పాఠాలు చెప్తూ ఉండేది ఎందుకు పాఠాలు చెప్తున్నారంటే వాళ్ళు దాని నుంచి ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి పాఠం చెప్తున్నారని అనుకోవడానికి ఏమీ దాఖలాలు ఉండేవి కాదు అలా చెప్పేవారు గంటల తరగతి పాఠం చెప్తారు వాళ్ళకున్న విజ్ఞానం అంతా ఎవరికి చెప్పేవారు ఎదరవాడికి తెలివితేటలన్నీ వాడు పట్టుకోగలిగితే ఎంత జ్ఞానాన్నైనా పట్టుకోవచ్చు అలాగే కొట్టి కొట్టేసి పడతారు వాళ్ళు ఏ ప్రయోజనాన్ని అపేక్షించి పడతారు వీడు వెళ్ళి ఒక అన్నం పెడతాడని కూడా అపేక్షించి పడతారు అలా చెప్పారు అది ఒక ధర్మ సమాధిగా తీసుకుంటా సో శ్రీకృష్ణుడు అదే వాళ్ళు ఉంటున్నాడు మోక్షుభిది పూర్వ మన పూర్వీకులు మోక్షాన్ని కోరిన వాళ్ళే మోక్షాన్ని కోరిన వాళ్ళే ఇలా ఉంటారు అందరూ ఇలా ఉంటారు ధనం కావాలి భోగాలు కావాలి ఇది కావాలి అది వీళ్ళ పెళ్లి కోరికలు ఎలా ఉంటాయంటే కొన్ని కోరికలు చాలా అసందర్భంగా ఉంటాయి మన జీవితానికి సంబంధించి మనకి కోరికలు ఉంటాయి ఇతరుల జీవితాలకు సంబంధించి కూడా మనకి కోరికలు నియర్ అండ్ డియర్ కి సంబంధించి కూడా కోరుతుంది జస్టిఫికేషన్గా ఉంటాయి ఒకప్పుడు జస్టిఫికేషన్ ఉంటుంది కూడా కానీ దీంట్లో రహస్యం ఏంటంటే గమనించడం పాయింట్ ఏంటంటే నేను కోరి ఆ కోరిక ద్వారా ఆ బరువు నేను వెళ్ళటం వల్ల ఎవరెవరో బాగుపడ్డారా అది తీసుకోవాలి ఇప్పుడు వారు ఎవరో అంశ పరీక్షలు వెళ్ళారు వారు అనిపించుకొని ఇది వారు అసలు బాబు బాగా అది వారు అది దేవుడికి వచ్చాను ఆ దేవుడికి వచ్చాను అని ఈనాడు ఈ తండ్రి తనలో వీళ్ళు ఉంటే ఆ మల్ల గుల్లాలు పడిపోతూ ఉంటారు వీళ్ళు ఈ తల్లాగా ఆందోళన చెప్పేసి వీళ్ళు ముక్కులు ముక్కేసి వీళ్ళకి హడావులు పడుకోవడం వల్ల వారికి ఒక్క మార్క్ ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా వస్తుందంటే పదండి ఇంకో అంత పదాన్ని నేర్చుకోవడం నేను జాయిన్ అవుతాను వారికి ఇంకొక మార్కెట్ ఎక్స్ట్రా వస్తుందా రాదు మరి అంతకాడికి ఎందుకు ఇంత ఆందోళన నిన్ను కోరికలు ఎందుకు ఇంత ఆందోళన ప్రతి జీవి కూడా ఒక కర్మఫలాన్ని తెచ్చుకొస్తుంది ఓ మూట తెచ్చుకొస్తుంది ఆ మూటను అనుభవించి అవసరం పోతాం అంతకు ముందు అవతలం పోమంటే పోవడం ఆ తర్వాత ఉండమంటే ఉండదు ప్రతి జీవి పురుషుడు కానీ స్త్రీ కానీ అది కర్మఫలంలో భాగం కర్మఫలంలో భాగంగానే పురుషుడుగా పుడతాడు లేకపోతే స్త్రీగా పుడతాడు నారదుడు ఒకసారి నారదుడి మీద కథంగా నారదుడు ఒకసారి స్త్రీగా పుట్టాడు స్త్రీగా పుట్టి ఒక ఆయన పెరిగాడు పిల్లలు అరవై మంది పిల్లలు పెరిగాడు ఆ పిల్లల గురించి మహాభారతం అరవై మంది వాళ్ళ గురించి ఎవరు గుర్తుపడుతున్నారు కొట్టుకుంటూ ఉంటే నీ దుఃఖాలు దేవుడా నా దుఃఖాలన్నీ పోగొట్టుకుంటూ ఏదో ప్రయాసిస్తాను అప్పుడు ఆ దేవుడు నీ దుఃఖాలన్నీ నేను పోగొట్టాను రాని తీసుకుంటాను దీంట్లో నది చూపిస్తాను నది తిరిగి దీంట్లో మునక లేదు ఇది జ్ఞానకైన అనమాట దాంట్లో మునక వేస్తాను మునక వేస్తే తను తను ఒక స్త్రీలని పిల్లలందరికీ తల్లిని భవనాలని భార్యలని ఈ భ్రమంతో పోతుంది నేను అహం బ్రహ్మాస్మి తెలుస్తాను ఇప్పుడు నేను దుఃఖం ఉన్నాను ఏ దుఃఖం లేదు అలాగే ఉంటుంది అంతేకాని దుఃఖాలన్నీ పోవాలంటే ఎవరి మీద పడుతుంది వాళ్ళందరినీ పొందల నీళ్ళు అన్ని ఎడ్జస్ట్ చేసిన వీటిని అలాంటి చేసిన ఎడ్జస్ట్ చేసినట్టుగా వాళ్ళ గ్రహాలు నక్షత్రాలు సుఖాలు దుఃఖాలను ఎడ్జస్ట్ చేసి వీటికి సెట్ అయింది నెక్స్ట్ వాళ్ళకి తీసుకోవాలి సెట్ అయినా అలాగే అరవై మందిని అడ్జస్ట్ చేసేది పూర్తి నేను ఒకటి భావం అది చేయలేదు కాదు ఈ సంసారం ఈ పిల్లుకునేలాగే ఉంటుంది కాబట్టి దాన్ని తెలిసింది దాని నుంచి బయటపడే ఉపాయం ఒకటే దాన్ని సరిచేసి దాని నుంచి బయటపడాలి దానికి అతీతంగా సాక్షి రూపంగా ఉండి బయటపడాలి కానీ దాన్ని సరిచేయడం ద్వారా దాని నుంచి బయటపడడం అది అది ఎందుకంటే అది కర్మఫల ప్రవాహం అలాగే ఉంటుంది దాన్ని ఎవరు దేవుడే తెలియదు కాబట్టి ఏవం పూర్వం మహన్ పూర్వం ముముక్షులైనటువంటి సాధకులు ఈ సత్యాన్ని నేను కర్తని భోక్తని కాదు అనే సత్యాన్ని తెలుసుకున్నారు ఆ ఏ కర్మ అయితే వాళ్ళ ముందు ఉపస్థితమైనదో దానిని అతి సహజంగా చేసుకుంటున్నారు అంతేగాని నేను కర్మను చేయను అని ముందు నేను కర్మను చేయడానికి ముందు చేసిన వాడు కర్త అవుతాడా కర్త అవుతాడు కర్త అవుతాడు భోక్త కూడా అవుతుంది అదే కాబట్టి హే అర్జున నేను కర్మైవ పద్మాత్మం నీ బుద్ధి ఎందుకుగా ఇల్లు నేను కర్మను చేయము అనే హఠం మానేది కర్మను చేయడం మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టి కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి ఇందు ఆ డైరెక్షన్ లో అడుగులేదు ఆ తర్వాత కూడా నీకే తెలుస్తుంది కర్తృత్వం కూడా కల్పితమే అది యథార్థం కాదు నీకే తెలుస్తుంది ఆ దిశలో అడుగులేదు కానీ నేను కర్మను చేయను అనే హఠం నువ్వు చేస్తే నువ్వు చేయకుండా ఉండలేవు ఇది మానేసి ఇంకో కర్మ చేస్తావు ఇక్కడ ఈ బంధాన్ని నిలబెట్టి ఇంకో బంధం మొత్తానికి బంధం అనే పడతాయి కాబట్టి ఆ విధంగా అది గమనించాల్సి ఉంటుంది ఈ భాషకాల్లో శ్లోకాన్ని వ్యర్థం చేస్తాను పూర్ణ పూర్ణ హరి హరి శ్రీకృష్ణార్పణమస్తు just one second Hari Om రేపు ఉదయం స్వామి కష్టం కప్ప అది డైరెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చాలా మంది ఇచ్చారు స్వామీజీ వారి సలహా ప్రశ్నలు మీరు రాసినట్టయితే సమాధానం చెప్పడానికి ఇంకొకసారి కూడా సరిగ్గా మీరు రాసి తీసుకురండి ప్రశ్నలు సరిగా వరకు ఈ కార్యక్రమం తర్వాత పెట్టారు ఇలా కొందరు స్వామిజీ గారు శ్రీనారాయణ గారి కారణవర్త ఇంకా కొందరితో రక్షిస్తారు కొద్దిగా దూరం కలిసారు కిలోమీటర్లు శ్రమలోగా అన్నది రామని రావాలనుకున్న వాళ్ళు ఒక డైరెక్షన్ కాగితం తీసుకుని వెళ్ళండి డౌట్ఫుల్ గా వెతుక్కోవడం కాదు ఎండలో